చేస్తాను అయితే ఈ జ్ఞానం నాకెలా కారణం నేను నారదుడి దగ్గర నేర్చుకున్నాను సుతమేకం మయా పూర్వం జ్ఞానం విజ్ఞాన సంగీతం జ్ఞాన విజ్ఞానం జ్ఞానం అంటే ఇండైరెక్ట్ నాలెడ్జ్ ఆ కాంటెక్స్ట్ లో విజ్ఞానం అంటే అనుభవపూర్వకమైన జ్ఞానం సో ఆ రకంగా నేను తెలుసుకుంటున్నాను నారదుడి దగ్గర నేర్చుకుని నేను వ్యక్తిగతంగా దాన్ని దర్శించి ఉన్నాను అటువంటి జ్ఞానం ఇది ధర్మం భాగవతం శుద్ధం ఇది భాగవత ధర్మం జ్ఞానరూపమైన ధర్మం శుద్ధము ఇంట్లో ఆ దుఃఖం యొక్క దోషము యొక్క సంస్పర్శ కూడా లేదు అని చెప్పాను చెప్తే నేను సంగ్రహం చేసి చెప్పాను ఒక రేపు ఉపదేశాన్ని దైత్య ముద్రావుతుడు హే ప్రహ్లాద నాకు మాకు తెలుసున్నంత మటుకి మాకు మీకు ఒకడే గురువు మా ఇద్దరు ఇద్దరును మనం బాగా చదువుకుంటున్నాం మీరు నాలుగు దగ్గర మీకు నేర్చేవా నువ్వు చిన్నప్పటి నుంచి మాతో కోటికాయలు ఆడుతూనే ఉన్నావు మాకు తెలిసిన స్కూల్ కు వెళ్ళలేదు సో ఈ ఇదెక్కడ పట్టుకొచ్చేవు నీ సమాచారం అని అడిగారు ప్రహ్లాదోవాచ ఇతరిస్తే స్మాకం తపసేమందరాచరం యుద్ధోద్యమం తదా చతుర్విధుధా దానవాన్ ప్రతి మన ఆయన గారు పెద్ద తపస్సు చేయడానికి వెళ్ళిపోయాడు కృష్ణుడు తపస్సు చేశాడు చిరకాలం ఆ టైంలో నేను మా ఆ టైంలో రాక్షసుల మీద దేవతలు గారు ఏర్పాటు చేశాను ఎందుకంటే ఇదే టైము ఇప్పుడు మళ్ళీ వాడు వచ్చేటంటే మనకు అంటాడు ఏదో మనం ఏదైనా కొంత రివర్స్ చేస్తే ఇప్పుడే చేసుకోవాలి అని ఇది ఎవరు దళయాత్ర చేశారు దళయాత్ర చేయటంలో వాళ్ళు ఏం చేశారంటే ఆ రాక్షసులు అంతకు ముందు అపహరించుకొచ్చేసినటువంటి సంపద అంతని కూడా మళ్ళీ వాళ్ళు బలాత్కారంగా తీసుకెళ్లి వాళ్ళ స్థానాల్లో వాళ్ళు పెట్టుకున్నారు రాక్షసులు వాళ్ళని ఎదిరించలేక నలువైపులకి చలాచలంగా పరిగెత్తుకుపోయారు సో ఈ లోపల ఏం చేశాడంటే ఇంద్రుడు అంతఃపురం మీద ఆక్రమించి మా అమ్మగారిని చెరబట్టినాడు ఇయలుప్పం రాజ శిబిర మమరాజయ కాశిన ఇంద్రస్సు రాజమహిషి మాతరం మమ చాగ్రహి మా అమ్మగారు కొత్త అంటే ఇంకా వాళ్ళు జన్మించలేదు అప్పటికి వాళ్ళు గర్భంలో ఉన్నారు సో మా అమ్మగారిని చెరబట్టేది ఆమెని ఆవిడ మునిగిపోతుంది భర్త లేడు రాక్షసులు పరాజయం అయిపోయింది దేవతలు ఏ రాక్షసులు తీసుకుంటారో ఏమో ఆవిడ పాపం చాలా వేయకపోతుంది పాపం సో గుంపు నుంచి తప్పిపోయిన లేడి లేడివలే ఆమె దుఃఖిస్తూ అలా ఉండిపోయిన అంతఃపురం ఏం చేయాలో తెలియక సో ఆమెని వీడేమో ఆయన ఇంద్రుడు ఆ రథంలో వేసుకుని తీసుకుపోతున్నాడు ఈ లోపల అక్కడికి నారద మనసు ఎందుకు వచ్చాడు ఎదురుచ్చయా సో మనం ముందే మనం చేశాం ఎదురు చేయాలి ఎదురుచ్చయా ఎదురుచ్చయా తెలిసే వచ్చాను సో ఆ ఇంద్రుడు ఆవిడ్ని చెరబట్టి రథంలో తీసుకువెళ్ళే వరకు నవ్వు మూసుకుంటున్నాయి అప్పుడు ప్రత్యక్షింది ఎందుకంటే అంతవరకు తనకి ప్రమేయం లేదు వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు ఒకసారి వీళ్ళు వాళ్ళనుకుంటారు వాళ్ళు వీళ్ళు కొడతారు కాబట్టి వాళ్ళకి ప్రవేశించడం అవసరం ఆ తల్లికి హాని కలగకూడదు అప్పుడు ఆయన అక్కడ సాక్షాత్ అడిగాడు ఎవరా ఇక్కడ ఎవరు ఆ రథంలో ఎవరినో కూర్చోబెట్టి తీసుకుని కూర్చున్నారు నేను నువ్వు నీకు ఇదే బుద్ధి నువ్వు సురపతి అసురుల రక్షణ నీకు వచ్చినట్టున్నాయో వాళ్ళకి దెబ్బలాడి దెబ్బలాడి సో నారసస్యనారసి దోషం చేసిన వాడు హిరణ్యకేశుడు కానీ నీకు శత్రువు హిరణ్యకేశుడు ఆయన భార్యను ఏం చేసింది సో శివాజీ మహారాజు కూడా అలాగే ఉండేవాడు శత్రువుల యొక్క భార్య విషయంలో తల్లిదండ్రులు తీర్చేయాల్సిన అవసరం ఉన్నది కదా నువ్వు ఇంద్రుడివి నీకు నేను చెప్పాలా సో ముంచ ముంచ మహాభాగ సతీం పర పరిగ్రహం ఓ మహాత్మా అన్ని అన్ని ధర్మాలు తెలుసుకున్నటువంటి దేవత సార్వభౌముడే నీవు అందుకు విసిగించేసి ఆదికి నీకు సంబంధం ఉండదు అని భార్య తల్లి వెళ్తుంది ఇంద్రవాచ ఆమెతో ధర్మం నాకు తెలుసు అనరా నేను ఆమె నేను వదిలిపెట్టి ఆమె మీద నాకేం ద్వేషం లేదు మరొకటేం కాదు ఆవిడ గర్భంలో శిశువు ఉన్నాడు వాళ్ళు కొడతాడు వాళ్ళు హిరణ్య కసిపుడు కొడితే మా ప్రాణం మీదకి వస్తుంది విశేషం సమస్య ఉంది దానికి అదేంటిది మేము ధర్మాలు చెప్పేసాం దీనికి బాగానే ఉంది దీని సమస్య ఉంది వీడు హిరణ్య కసిపుడు కొడుకు మాకు ప్రాణాలయం ఉండడు వాడు అని అందుకోసం నేను ఈవెన్ పడుతున్నాను సో కనుక నువ్వు అర్థం చేసుకో అని అంటే నారదు వాచ నీకు నేను హామీ ఆ గర్భంలో ఉన్న శిశువు నిష్క్రియుడు సహా వాళ్ళ దోషం లేదు మీకు తెలియదు వాడు సాక్షాత్తు మహాభాగవతుడు కూడా ఉంటాడు కాబట్టి నీకు ఆ వారి వల్ల హాని కలదు నాది అంటే ఇంద్రుడు అంటాడు oh is it then take I అందులో విష్ణువు యొక్క భక్తుడు అవుతాడు నాకు చెప్పకుండా వాడు ఆదరణీయుడే తల్లి కూడా ఆదరణీయురాలే ఇంకా now I'm not interested in holding her as of that అని ఆయన అప్పు చెప్పేస్తాను లేకపోతే వాడికి ఇంకా ఈ న్యూస్ తనకి ఎందుకు చెప్పేసి వాడు తొందరగా కాకపోవడం సో ఆ విమర్శ ఏం చేస్తానంటే మా అమ్మగారిని తన ఆశ్రమానికి తీసుకువెళ్ళి ఆవిడ ఓదార్చి అమ్మా నేను కంగారు పడుకుని భర్త వస్తాడు ఈ భర్త వచ్చి మళ్ళీ ఐదు మొత్తం సామ్రాజ్యం తెలుసు ఉద్యోగించే కాదు వేచి ఉండాలంటే సో ఎవరి ఛాన్స్ వాడిది సో నువ్వేం వెనబెట్టుకోకు నువ్వు ఆశ్రమంలో ఉండు నీకు నేను రక్షణ నేను ఎవరు ఇక్కడ రిజిస్టర్ చేయరు అంటే ఆవిడ సరే మహాత్మ ఆవిడ అక్కడనే ఆ ఆశ్రమంలోనే అప్పుతో ఉంటాయా ఏమి భయానికి ఏమీ లేకుండా ఏ రకమైన భయం లేకుండా నారద మహర్షి రక్షణ ఇచ్చాడంటే ఇంకా భయానికి అవకాశమే లేదు సో ఆయన అక్కడ ఉన్నది సో ఆ సమయంలో వీడు తపస్సు పూర్తి చేసి వీడు వాపసు వచ్చాడు వీడు వాపసు వస్తున్నాడని తెలిసేప్పటికీ నారద మహర్షి వీడిని తీసుకువెళ్ళి అక్కడ ఆ ఆశ్రమంలో గడిపినటువంటి ఆ కొంత కాలంలో కాలము మహర్షిని సేవ చేస్తూ ఉంది ఋషిని పరిచయత్రత్యా పరమయా సతీ అది ఎంతో ప్రేమతో నారద మహర్షిని సేవ చేస్తూ ఉంది సేవ చేస్తూ ఆయనని అడిగి ఏవేవో తెలుస్తుంది ఋషి కారుణికస్తృషయమేశ్వర రాధాయేశ్వర తత్వం జ్ఞానం చ మామప్యుద్దిశ్య నిర్మలం ఆ మహర్షి ఆవిడికి ఆవిడికి జమాను నాకు సేవ చాలా సేవ చేస్తున్నావు చాలా సంతోషం అంటే అలా కాదు మహాత్మా ఎలాగైనా పొద్దుకోవడానికి మంచి మాటలు అవి చెప్పండి అది బ్రహ్మం యొక్క తత్వాన్ని ఆత్మ జ్ఞానాన్ని మీరు నాకు బోధించండి అనాలి అయితే నువ్వు ఇంత ప్రేమగా సేవ చేస్తే ఎందుకు చెప్పను నేను తప్పకుండా చెప్పాను ఆయన సాధువు సాధువు వేరే పదే ఉంటుంది జిజ్ఞాసు యొక్క కోరిక తెచ్చుకున్న తప్ప చాలా సంతోషం కూర్చో అని అది రోజు భోజనం అయిన తర్వాత పొద్దున్న సాయంకాలం ఏదో ఖాళీగా ఉన్నప్పుడు అది బోధ చేసుకోవాలి పైగా మామ ఉద్దేశ్యాన్ని గర్భంలో శిశువు వింటాడు వాడికి ఉపయోగపడుతుంది ఆయన తెలుసు సో ఆ దుర్బలమైన జ్ఞానాలంతని కూడా నాకు అందించి అందించాడు అలాగా నేను ఆ జ్ఞానాన్ని పొందాను జన్మాత్యాశ్రయమే భావా దృష్టా దేహస్థనాత్మని అని చెప్తున్నాడు ప్రసాద్ ఆ విధంగా నాకు లభించింది సో జన్మాది షడ్ షడ్విధానములు పుట్టుట పెరుగుట తర్వాత పరిణామాన్ని చెందుట వృద్ధిని పొందుట తర్వాత ఆ అపక్షయము క్షీణమైపోతూ ఉండటము జల తర్వాత మారణము సో ఈ ఆరు వికారములు ఈ ఆరు వికారములు భావ వికారములోని సమస్త ప్రాణులకు ఉన్న ఈ వికారం ఈ ఆరు వికారాలు ఆత్మకు ఉన్నట్టుగా భాషిస్తాయి కేవలము ఆత్మ ఆ దేహం నుండి అధ్యాస చేయకుండా భాషిస్తాయి వాస్తవంగా ఆత్మకు లేదు ఎలాగంటే బల్బు ఉందనుకోండి బల్బు ఫ్యాక్టరీలో పుట్టింది దానికి ఏదో లైఫ్ హండ్రెడ్ అవర్స్ జరుగుతుందంట హండ్రెడ్ అవర్స్ ఎక్కడ వెళ్ళింది వాళ్ళు అంటారు అలా ఇరవై గంటలు ముప్పై గంటలు వెళ్ళి పట్టుకుని పట్టుకుంటుంది సో బల్బుకి ఒక ముద్దుగా ఆ డేట్ కూడా వేసి క్వాలిటీ కంట్రోల్ చూపిస్తారు కదా మనకి డేట్ ఆఫ్ వర్క్ ఉంటుంది అది ఎప్పుడో పడిపోవడం ఈ రెండు ఉంటాయి మధ్యలో రావడం అది చక్కగా మెరగడం మెరుస్తూలేదు సో బల్బుకి వికారాలన్నీ ఉన్నాయి తప్పించి ఆ ఎందుకు పుట్టే ప్రకటన అనేటువంటి ఆ ఎలక్ట్రిసిటీకి వికారాలు ఏముండవు మీరు కొంచెం ఆలోచించండి బల్బు పగిలిపోయినప్పుడు ఎలక్ట్రిసిటీ ఆగిపోయింది అనుకోండి ఆగిపోవడం అంటే లేకుండా పోవడం కదండి నాశనం అంటే అర్థం ఏంటంటే ఇక ప్రపంచంలో ఎక్కడ ఎలక్ట్రిసిటీ ఉండకూడదు ఎలక్ట్రిసిటీ నాశనం అంటే అదే అలా ఉంటుంది ఎక్కడైనా దీపం అంటే అగ్ని ఆగిపోతుందా ఆగిపోయినట్టు అనిపిస్తుంది ఇంకా వృత్తి అనే ఉపాధి దృష్ట్యా ఆగిపోయినట్టు అనిపిస్తుంది అలాగే ఆత్మ చైతన్యం కూడా దేహం యొక్క వికారములను తాను పొందినట్లుగా అజ్ఞానం వచ్చే గ్రహింపబడుతుంది జ్ఞానం గల వాళ్ళు ఆ విధమైనటువంటి పొరాటి పొరపాటు చేయరు దానికి దృష్టాంతం మంచి దృష్టాంతం ఫలానామివ వృక్ష కాలేశ్వర చెట్టుంది ఓ పిండి ఓ పువ్వు నుంచి పిండి వచ్చింది ఆ పిండి పుట్టినప్పుడు చెట్టు పుట్టిందండి లేదు ఆ చెట్టు అలాగే ఉంటుంది ఆ పిండి పుట్టింది ఆ పిండి పెద్దనే కాయ అయింది కాయ పెద్దనే పండు అయింది పండు ఆ తొలిమి నుంచి ఆ బలం తగ్గిపోయి కింద రాలి పెడుతుంది చెట్టు అలాగే ఉంటుంది అలాగే ఆత్మయందు ఈ దేహాలని ప్రశిస్తున్నాయి అలా అనుకోవాలి అంతేగాని దేహంలో మనసు మనసులో కొందరో అవకాశం ఉన్నట్టుగా చెట్టు నుండి ఎలా అయితే పళ్ళు ప్రశిస్తున్నాయో సర్వవ్యాపకమైనటువంటి ఆత్మ చైతన్యంలో దేహాలు అలా అలా అక్కడక్కడ సర్వవ్యాపకంగా ఉండే ఎలక్ట్రిసిటీలో ఇక్కడ ఒక ఫ్యాను ఇక్కడ ఒక లైట్ అలా అక్కడ ఎలక్ట్రిసిటీ అంటూనే ఉంది ఎందుకంటే ఇది reference to wire structure given example లో అలాగే అర్థం చేసుకోవాలి ఆ వైర్ స్ట్రక్చర్ కి సంబంధించి అంతగా ఉంది మరి అంతగా ఉంటే కనపడలేమండి ఉపాధి ఉంటే కనపడుతుంది లేకపోతే కనపడకుండా అలాగే సర్వవ్యాపక సత్తారూపంగా సర్వవ్యాపకంగా ఆత్మ చైతన్యం ఉంటుంది ఓ దేహం ఎప్పుడైతే ఒక స్త్రీ ఒక ఆర్గానిక్ స్ట్రక్చర్ నిర్మాణ ప్రకృతి ఆ విధంగా అయ్యి ఆర్గానిక్ స్ట్రక్చర్ రూపంగా ఎప్పుడైతే వస్తుందో బస్ అక్కడ ప్రకటన అయిపోతుంది ఆశించేది సముద్రం ఉంటూ సూర్యకాంతి అంతటా పడుతుంది కానీ నేల మీద రోడ్ల మీద పడి రిఫ్లెక్ట్ అవ్వడం అక్కడ అబ్జర్వ్ అయిపోతుంది ఒక గాజు పెంకు మీద పడుతుంది తక్కువ మన రిఫ్లెక్ట్ అయిన మొహం మీద పడుతుంది ఎందుకంటే ఆ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఉండదు అదేవిధంగా ఈ ఆత్మ చైతన్యము ఆ ప్రాణ ప్రాణ దేహమేమన్న మాత్రమే ప్రకటమవుతూ ఉంటుంది కానీ మానవుడు అజ్ఞానం చేత దేహ బృందములు అనుకుని దేహం పుట్టినప్పుడు తాము పుట్టేమవుతుంది దేహం నశించిపోతుందేమో అనే భయంతో అలా అనాత్మ అనాత్మకి వై ఉండిపోతారు అని అంటారు అయితే ఈ ఆత్మ ఏమిటో చెప్తారు చూడండి ఇది నేను ఎక్కడో పాఠంలో కూర్చో సమీక్షించాను ఆత్మ నిత్య సో చెట్టు నిత్యం ఫలం పుట్టి నశించి పడిపోతుంది ఫలం ఆత్మానిత్య అవ్యయ ఫలము పిండే కాయ పండు అని ఈ వికారములన్నీ దానికి ఉంటాయి పండు ముగ్గింది పుళ్ళింది ఎండింది అనే వికారాలు దానికి కానీ అవ్యయ చెట్టు అవ్యయంగా విడిచి ఉంటుంది విత్ రిఫరెన్స్ టు దట్ ఉన్న చెట్టు నేను కాంటెక్స్ట్ సో ఆత్మ అవ్యయ అంటే ఏ వికారము లేనిది శుద్ధ పండులో గుణదోషాలు ఉంటాయి తీయగా ఉంది పక్కగా ఉంది చప్పగా ఉంది చేదుగా ఉంది అన్ని చేతిలో ఏ ఆత్మ వీడు పుణ్యాత్మను పాపాత్ముడు మనం మూడు దోషాలని లెక్కేస్తాం కానీ ఆత్మ చైతన్యము శుద్ధము ఏక కళ్ళు అనేకం చెట్టు ఒక్కటి అలాగే ప్రాణులు అనేకం ఈ ప్రాణులన్నీ ఏ హిరణ్య గర్భ తత్వము ప్రకాశిస్తున్నాయో ఆ హిరణ్య గర్భుడు ఏక ఇప్పుడు నా నా సంగతి చూడండి చేతులు కాళ్ళు ముక్కు కన్ను ఎన్నున్నాయి ఇన్నున్నాయి కానీ నేను ఎన్ని ఉన్నాను ఒకే నేను కన్నుకి కన్ను యొక్క నేనెవరు ముక్కు యొక్క నేనంటే ఆత్మ ముక్కు యొక్క ముక్కు తిరిగి నీ ఆత్మ ఎవరు అంటే నేనే ఉంటాను నా ఆత్మ కన్ను యొక్క ఆత్మ నేనే ఉంటాను అలాగే ఈ సమస్త ప్రాణుల యొక్క ఆత్మ ఆ పరమేశ్వరుడు ఇదే క్రితి పాయింట్ ఏ కూడా అర్థం చేసుకోవాలి అందుకే నేను ఉంటే నాలుగు పుస్తకాలు కలుసుకోండి సో అది శుద్ధ ఏక క్షేత్రజ్ఞ వివేకం కోసం చెప్తున్నారు ఇదంతా క్షేత్రం దేహేంద్రియ మనస్సంఘాతం ఈ క్షేత్రంలో ప్రకటమవుతూ దాన్ని ప్రకాశింపజేస్తూ దాన్ని దర్శిస్తూ ఉండేటువంటి చైతన్య స్వరూపము క్షేత్రజ్ఞ ఆశ్రయ ఈ దేవేంద్రియ సంఘాతానికి జ్ఞానశక్తి క్రియాశక్తి రూపంగా ఉండి ఆశ్రయంగా ఉన్నది చేతులకు ఆశ్రయమేమి క్రియాశక్తి ముక్కుకు ఆశ్రయమేమి జ్ఞానశక్తి సో ఈ విధంగా ఈ శక్తి రూపంగా ఉండి ఈ సర్వేంద్రియములకు దేహములకు ఆశ్రయంగా ఉన్న ఆత్మ చైతన్యము అవిక్రియ సుఖ దుఃఖాలు వికారములు లేనిది అవ్యయ అంటే జన్మ మృత్యు ఇత్యాది భావ వికారములు లేనిది అభిక్రియ అంటే సుఖ దుఃఖాది వికారములు లేనిది స్వదృక్ ఇతరము సర్వము ఆత్మ చైతన్యంలో ప్రకాశిస్తూ ఉంటే ఆత్మ తనంత తానుగా ప్రకాశిస్తుంది హేతు సో ఈ సమస్త జగత్తు ఆత్మ నుండియే జన్మించినది జగత్ కారణము ఆత్మ అంటే బ్రహ్మ వ్యాపక సో ఒక దేహం ఎక్కడ ఉంటుంది పక్కన ఉండదు కానీ ఈ దేహంలో పక్కన ఆ పక్కన ఉన్న దేహంలో దేహం ఉన్న చోట దేహం లేని చోట ప్రాణిలో అప్రాణములు ప్రాణరహితమైనటువంటి జడ పదార్థములలో సర్వత్రా కూడా స్వప్రారూపంగా ఉనికి రూపంగా అబ్సల్యూట్ ఎగ్జిస్టెన్స్ రూపంగా ఉండేటువంటి వ్యాపకము సర్వవ్యాపకము ఎలాగైతే ఆభరణ ప్రపంచం అంతటా బంగారం వ్యాపించి ఉంటుందో అదనంగా సర్వ జగత్వం వ్యాపించి ఉండేటువంటి జగనే ఆత్మకి విష్ణు అంటే ఆత్మకి విష్ణు అంటే ఆత్మ అంటే కూడా మీరు పెట్టచ్చు ఆ సంగీ ఇంకా వాటి సేపు జాగ్రత్త స్వప్న సుశుద్ధి అనే మూడవస్థలను ప్రకాశింపజేస్తూ at consciousness it remains unattach suppose consciousness లో సుఖం ప్రకటన అవుతుంది కాన్షియస్నెస్ కి సుఖం సుఖి కాదు దుఃఖం ప్రకటన అయితే దుఃఖి కాదు కానీ చైతన్యంలో మంచి దర్శనమిస్తుంది అది మంచి అయిపోదు చెడు దర్శనమిస్తుంది అది చెడు అయిపోదు సర్వము చైతన్యంలో ఇప్పుడు మీరు ప్రాజెక్టర్ లైట్ ఉంది సినిమా ప్రాజెక్టర్ లైట్ ఓ మంచి సినిమా ఆడిందో నెల రోజులు ఆ ప్రాజెక్ట్ బయట మంచి అయిపోయింది అనుకోండి ఇంకా తర్వాత చెడ్డ సినిమా అటానికి తీరండి కానీ అలా ఏమైపోదు అలాగే ఉంటుంది తర్వాత వచ్చి ఒక సమ్ యూస్లెస్ పిక్చర్ ఆడిందో వారం రోజులు ఇప్పుడు యూస్లెస్ పిక్చర్ ఆడించామని ప్రాజెక్ట్ లైట్ తోటి ఇప్పుడు మంచి పిక్చర్ చూపించట్లేదు అని అలాగే ఉండదు రిమైన్స్ అనే అసలు ఎందుకంటే ప్రకాశ ధర్మము ప్రకాశము మంచిని చెడుని ప్రకాశింపజేసి తాను మంచి చెడులకు అతీతంగా నిలిచి ఉంటుంది అది ప్రకాశం యొక్క ధర్మం అది అది అటాచ్ అవ్వదు ఆత్మస్వరూపము అతిథి ఈ సత్యాన్ని తెలుసుకున్నవాడు తన తమ అసంగ స్థితిలో నిలిచి ఉంటాడు సుఖముఖాలని ఒడిదుడుకులని అవలేలగా దాటివేస్తాడు సో అసంగి అని అనావృత ఆత్మ చైతన్యాన్ని అజ్ఞానం ఆవరించేసింది నిజంగా అజ్ఞానం ఆవరించేసింది అనుకోండి ఇంకా అది బంధం యథార్థం అయిపోతుంది అలాగే లేదు అజ్ఞానం ఆవరించిందని నువ్వు అనుకున్నంత కాలం ఆవరిస్తుంది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంది ఒకటి ఎంతకాలం ఉంటుందని తెలిసిన నాకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉందని అనుకున్నంత కాలం పోయింది అనుకోండి అది నాకు ఇంటి భయం భయం ఎంతకాలం ఉంటుంది భయం ఉంది నాకని మీరు అనుకున్నంతసేపు నాకు భయమే లేదు పరమేశ్వరుడు నేను హృదయంలో శ్రీకృష్ణుని దర్శిస్తుంటే ఇంకా భయం పోయిందంటే భయం ఉంటుంది అలాగే నేను అజ్ఞాన్ని జీవుణ్ణి అల్పుణ్ణి అని మనం అనుకుంటున్నాను సేపు అలాగే ఉంటాను అదర్వైజ్ ఆత్మస్వరూపము నిత్యము ప్రకాశిస్తూ అనావృతంగా ఉన్నది ఏకై ద్వాదశకేం విద్వాన్ ఆత్మనో లక్షణై వలై ఇవి పన్నెండు లక్షణాలు ఆత్మ యొక్క లక్షణాలు అని ప్రసాదుడు ఉపనిషద్వాక్య అలాగా ప్రసాదుడు జ్ఞానభక్తుడే సాక్షాత్తు సనత్కుమారుడు శంకరుడు ఆ స్థాయికి చెందినటువంటి సద్భావం దేహాదం మోహజం అటువంటి సో నువ్వు అహం ఫలానా నేను ఇతరుడు అని ఆ రెండు కాన్సెప్ట్స్ కూడా ఈ చైతన్యంలో ప్రకాశిస్తున్నారో ఆ చైతన్యం నీవు ఈ అహంలో కాదు ఆ అహం ను ప్రకాశింపజేసే చైతన్యం నీవు కాబట్టి అహం మమ అహంకార మమకారములు కేవలము ఉత్సాహితములు క్షత్రజ్ఞ బంధములు అది ఎందుకు వ్యామోహాన్ని కలిగి ఉండరాదు దేహం నుండే వ్యామోహం చేతనే ఈ అహంకార మమకారములు నియంత్రములైన భూతాలా తయారయ్యి మానవులను హింసిస్తున్నాయి తప్పు భోక్తృత్వములు వారిని మానవుడు విలువబడేది అని విధంగా ఇంకా కొనసాగిస్తాడు సో ఇలాగ ప్రసలాలోపాఖ్యాన ఉపయోగం అనుకున్నాను నా ఛాన్స్ సో ఇంకా ఈ ఉపదేశం ఉన్నది తర్వాత ప్రహ్లాద స్థితి నాకు నృసింహస్వామిని స్థుతిస్తాడు ఇవన్నీ కూడా ఉదయం పూట నృసింహావతారం చాలా మంగళకరం సో సాయంకాలం పూట నృసింహావతారం ఉదయం నృసింహావతారం బట్ ఫస్ట్ సెషన్ రేపు ఈ సెషన్ కంప్లీట్ ఓం పూర్ణముద పూర్ణమిద పూర్ణ పూర్ణముద్యే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే ఓం శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ నమ హరి ఓం సంస్కృతి నమస్కారం నారాయణం నమస్కృత్యనరం చేతనోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం వంశీభూషితరాం నవవేదార్థాత్ పీతాంబరారుణసింహాకరోష్టాత్ పూర్ణేందు సుందరముఖాత్ అరవిందనేత్రాత్ కృష్ణాత్పరం కిమతి తత్వమహన్నజామి ఆత్మాత్మోయేశ్రుధోయేత్రజ్ఞ ఆశ్రయ అవిక్రియస్వృక్షేతుం వ్యాపకోసంజనావృత అని పన్నెండు లక్షణములు ఆత్మస్వరూపం ఇంత విస్తారంగా ఆత్మ గురించి చెప్పిన శ్లోకం మనకి ఎక్కడ కారణం అనిపిస్తుంది మనం ఆ విషయం చూసినాము స్వర్ణం యథాగ్రావసు హేమకార క్షేత్రు రోగై స్మరతి ఆత్మయాత్ క్షేత్రు దేవేషు తథాత్మయోగైరధ్యాత్మవిద్రంభరతిముదేక ఇక్కడ ఈ ఆత్మస్వరూపాన్ని చెప్పిన తర్వాత అధ్యాత్మ యోగానికి ఉపకరించే ఒక సూచనని ప్రసాదం చెప్తున్నాడు నేను మీకు చేశాను ప్రసాదం అంటే ఆయన జ్ఞాని పక్షుడు చాలా గొప్ప అధ్యాత్మ విద్యను ఆయన ఉపదేశంగా మనం కార్యక్రమంలో చూడొచ్చు హేమకాలు అంటే కంసాలు ఏం చేస్తున్నాడంటే ఆ బంగారాన్ని ఒక్క విషువంతా కూడా జారిపోకుండా చాలా కష్టం ఉంటాడు పట్టు సంపాదిస్తూ ఉంటాడు ఏదైనా మనిషి చెప్పుకున్నాడు అనుకోండి అడుగులో కార్యక్రమం పెట్టుకుంటాడు ఆ బంగారం వచ్చిన కార్తీకలు అంతా దాని పడుతుంది దాన్ని భద్రం చేసుకుంటాడు తర్వాత ఈ బంగారాన్ని శుద్ధి చేసే సందర్భంలో రాగిని కలిపే సందర్భంలో లేకపోతే కలిపి రాగిని తీసేసే సందర్భంలో ఎన్ని సందర్భంలోనూ కూడా ఒక్క పిసలు బంగారం కూడా పోకుండా ఆ రాగిలో ఏమైనా బంగారం వెళ్ళిందనుకోండి దాన్ని మళ్ళీ జాగ్రత్తగా భద్రంగా ప్రయత్నిస్తున్నాం సో అతను చాలా మెటీరియల్స్ తో వర్క్ చేస్తూ ఉంటాడు ఆభరణం తయారు చేసే ప్రక్రియలో బంగారంతో పాటుగా ఇంకా సోమని ఎవరి బట్ ఏ పరిస్థితుల్లోనూ బంగారాన్ని లూజ్ అంత జాగ్రత్తగా మిగతా వాటిని అన్ని పక్కన పెట్టి బంగారం పట్టుకుంటాం ఇంకా డాక్టర్ క్షేత్రేషు రోగై ప్రభిజ్ఞ ఆత్మీయ నాకు శరీరం ఉంది అని చెప్పి మనం ఏం చేస్తున్నాం అంటే మొత్తం శరీరాన్ని ఏదో కడుపులో అయితే గుండెలను లేకపోతే ఎక్కడో ఏదో చోట ఉంటుంది అనారోగ్యం అయితే మోకాలను అనారోగ్యం ఉన్న పార్ట్ వన్ పర్సెంట్ ఉంటుంది అదే ఆ వన్ పర్సెంట్ పీసీకి ఇది ఆరోగ్యంగా ఉంది చూడండి నేను మనం ఇవ్వలేము మొత్తం శరీరాన్ని ఆయన తప్పు చెప్తాం చెప్తే ఆయన ఏం చేస్తాడు దాంట్లో ఏ పార్ట్ని తాను చూడాలో ఆ పార్ట్ని చాలా జాగ్రత్తగా చూస్తాడు he knows how to look where to look and what to look he knows all అది అభిజ్ఞానం ఇప్పుడు ఈ మధ్యకాలంలో బాగా స్పెషలైజేషన్స్ బాగా పెరిగిపోయాయి ఎడమ ఎడమ ముక్కు గో డాక్టర్ కుడి ముక్కు గో డాక్టర్ ఆక్రమాలజిస్ట్ అయితే ఎడమ కన్నీకి కుడి కన్నీకి ఎందుకంటే ఉదాహరణలో ఉంది దక్షిణేక్షం కానీ అక్కడే డిఫైన్ చేశారు ఇంకా మీరు కూడా కూడా అలాగే డిఫైన్ చేస్తారు సో చాలా స్పెషలైజ్ చేసి చూస్తారు మొత్తం దేహం కాపు చెప్పాను కదా అని ఆ దేహం అయ్యో లొకేషన్లే మాకు ఇంత దేహం ఉంటే దీంతో నాకు కావాల్సిన పార్ట్ దొరకట్లేదండి అని అలా ఉంటారా అలా ఉంటారు అదేవిధంగా దేహము ఇంద్రియములు మనస్సు బుద్ధి అహంకారము అనే ఐదు కోశములు ఐదు ఆవరకములు ఉంటూ ఉన్నా వాటన్నిటి ఎందు ఆత్మ చైతన్యం ప్రకాశిస్తూ ఉన్నప్పుడు సో బుద్ధిమంతుడు వివేకవంతుడు ఏం చేస్తాడంటే ఆ క్షేత్రమును క్షేత్రముగా గుర్తించి క్షేత్రమును నిరాకరిస్తూ అధ్యాత్మ యోగ నిష్ఠ కలవాడు ఆ ప్రతి క్షేత్రము యొక్క అంశంలోనూ ప్రకటమవుతూ ఉండేటువంటి ఆ బ్రహ్మని పట్టుకుంటాడు ఇది నా కన్ను నేను కన్నుతో చూసేస్తున్నాను అని అనుకోడు కన్ను ద్వారా ఆ ఆత్మ చైతన్యం ప్రకటమవుతోంది అని అనుకుంటాడు ఘట జ్ఞానం కలిగినప్పుడు మనస్సు ఘటారూపమైన సంకల్పాన్ని పొందగానే ఇదిగో ఇది ఘటమైన నామరూపాల క్రితం వ్యామోహితులు అయిపోడు ఈ ఘటము అనే నామరూపాల వెనుక ఉండి ఆ నామరూపాలని ప్రకాశింపజేస్తూ ఉండే చైతన్యం ఏది కలదో అది నా స్వరూపము అని దాన్ని పడుతుంది అహంకారము అనే అహం అనే ప్రత్యయం వచ్చింది అనుకోండి అహం ప్రత్యయాన్ని చూసి కంగారు పడిపోయి ఇదే నేను నేను ఇంతటి వాడిని అంతటి వాడిని అని అలా అనుకోడు ఈ అహం ప్రత్యయం ఏదైతే భాషిస్తుందో పర్సన్ దర్శనానికి ఇండివిజువల్ ఎవరైతే భాషిస్తున్నారో ఈ భాషించే ఇండివిజువల్ యథార్థం కాదు ఈ భాష ఆ ఇండివిజువల్ ని భాషింపజేసే భాష సత్యము సినిమా తెర మీద కనబడే హీరో సత్యం కాదు ఆ హీరో అనే ఇండివిజువల్ సత్యం కాదు ఆ హీరోని తెర మీద ప్రకాశింపజేస్తూ ఉండే ఏ కాంతి కలదో అదే సత్యము అన్నట్లుగా ప్రతి అంశంలోనూ కూడా ఆ అంశంలో భాషించే నామరూపములను తిరస్కరించి తిరస్కరించే వాటిని కొట్టక్కర్లేదు తోసినక్కర్లేదు అవి మిథ్యాన్ని దర్శించి ఆ దర్శిస్తూనే దాని ఎందు అంతర్లీనంగా ఉండే సత్యం వ్యక్తమైపోతుంది అలా సత్యాన్ని దర్శిస్తూ ఉంటాడు అంతేగాని ఏదైనా ఒక ప్రత్యయము లేక ఒక సంకల్పం మనస్సులో ఉదయించగానే ఆ సంకల్పాన్ని పట్టుకుని దాని వెనకాల బరబరా ఇచ్చుకుపోబడే విధంగా ఈ అవి అవివేకి చేసే విధంగా ఈ వివేకి ఉండడు సో కంసాలి వలే కంసాలి బంగారాన్ని అన్వేషి వాడి దృష్టి ఇప్పుడు బంగారం మీద ఉంటుంది మిగతా చూస్తూ ఉంటాడు చూడడు డాక్టర్ దృష్టి రోగం మీద ఉంటుంది మిగతా దేహభాగాలన్నీ చూస్తూ ఉంటాడు చూడడు అలాగే అధ్యాత్మ యోగమునందు శ్రద్ధ కలిగినటువంటి సాధకుడు కూడా ఈ క్షేత్ర ధర్మములను చూస్తూ ఉండి కూడా చూడడం మానేసి వాటికి అతీతంగా వాటన్నిటి ఎందుకు ప్రకాశిస్తూ ఉండే ఆత్మ చైతన్యం మాత్రమే నిష్ఠలు కలిగి ఉంటాడు దేహస్థు సర్వసంఘాత జగత్తస్థుతి విధ ఆయన అంటాడు చూడు నువ్వు ఉన్నావు ఇక్కడ నీ ఎదుర్కొన్నావు నువ్వు ఈశ్వరుని అన్వేషించాలని ఈ నీ ఎదుర్కొ నీ నీ దేహరూపంగా ఉన్న ఈ సంఘానాన్ని పక్కన పెట్టి ఆ ఎదురుకుండా ఉండే జగత్ని పక్కన పెట్టి అలా పైకి చూసి అక్కడ ఎక్కడో ఈశ్వరుడు ఉన్నాడంటే అదేమి తెలివి తక్కువది అది పద్ధతి కాదు అత్రైవ మృత్య పురుష ఆ పరమేశ్వరుని ఇదో నీకు నీకు జాతమైతే ఈ లోపల అన్వేషించు మృత్యహాంగా అన్వేషిక లేకపోతే ఎదుర్కొన్నా ఉన్నాడు అక్కడ అన్వేషించు సో అంతహా బదిది ఈ రెండింటినీ వదిలిపెట్టేసి ఈ దేహాన్నిలో ఏమీ లేదండి జగత్తులో ఏమీ లేదండి పరమేశ్వరుడు పరోక్ష రూపంగా ఎక్కడో కైలాసంలోనూ నారాయణలోనూ వైకుంఠంలోనూ ఉంటాడు లేకపోతే modern trend is heaven heaven heavens లోనో ఉంటాడు what kind of heaven you're talking about is around you he's within you ఈ ఇక్కడ అన్వేషించుకోవాలి అని అంటారు ఈ రెండు ఉన్నాయి అత్రైవ పురుష పూజ్య అయితే మరి ఎలా వెతకాలి ఇక్కడ అంటే నేతి నేతీతి అతత్ యజంతి నేతి నేతి అనే మార్గంలో అసత్ తత్ కాని దానిని త్యాగం చేసి పృథివీ ఉన్న పంచభూతాలను ముందు దర్శించండి ముందు ప్రపంచంలో అసంఖ్యాకములైన పదార్థములు ఉన్నాయి అని అలా కౌంట్ చేసుకుంటూ పోతూ ఈ పదార్థాల్లో కొన్ని మనకి నచ్చినవి కొన్ని మనకి నచ్చనివి అని రాజద్వేషపూర్వకమైన ప్రవృత్తిలో మనం జగత్తును చూస్తూ ఉన్నంత వరకు ఆ సంసారం అలాగే ఉంటుంది అది చూడాల్సిన పద్ధతి జగత్తులో అసంఖ్యాకములైన పదార్థాలు ఏం లేవు జగత్తులో ఉన్నవన్నీ పంచభూతాలే బంగారు షాపులో రెండు వేల ఆభరణాలు ఉన్నాయని చూస్తే వారు సంసారి రెండు వేల ఆభరణాలు ఏం లేవు అక్కడ బంగారం ఉంది ఈ రూపాలు గాను బంగారమే ఉంది ఆ విధంగా ఈ జగత్తులో పంచభూతాలు ఉన్నాయి ముందు పంచభూతాలను చూడాలి పృథివీ పృథివీ రూపంగా ఈశ్వరుడు ఉన్నాడు వాయు రూపంగా ఈశ్వరుడు ఉన్నాడు అలా రకాలి అతత్ యజన్ నామరూపములను త్యాగం చేసి కేవల పంచభూతముల వరకు మనస్సును తీసుకువెళ్ళి అక్కడ కూడా మళ్ళీ పంచభూతాలు కూడా నామరూపములే ఈశ్వరుడే ఒక రూపంలో ఉన్నప్పుడు ఆయన పృథివీ అని మరో రూపంలో ఉన్నప్పుడు జలమని పేరు వచ్చింది ఒకే నీరు ఓ రూపంలో ఉంటే మంచుగడ్డ కనబడుతోంది మరో రూపంలో ఉంటే ఆది కనబడుతోంది ఇంకో రూపంలో ఉంటే తాగి నీరు కనబడుతోంది ఒకే నీరు ఇన్ని ఇన్ని తత్వాలు ఏం లేవు అక్కడ అలాగే ఒకే పరమేశ్వరుడు పృథివ్యప్తేజో వాయు ఆకాశముల రూపంలో ప్రకటన అవుతూ ఉన్నాడు హ్యాపర్ ఎగ్జిస్టెన్స్ అంటారు అంటారు కొంచెం గట్టిగా దగ్గరగా ఉంటే కృషిలైంది కొంచెం పరసగా ఉంటే జలమైంది అదే మేటర్ నేను ఎన్నో అదర్ థింగ్ ఇన్ దాట్ ఆ మేటరే మరింత సూక్ష్మం అయిపోయినప్పుడు తేజస్ అయింది ఆకాశం స్పేస్ కాబట్టి సో ఆ విధంగా ఆ పరమేశ్వర స్వరూపాన్ని ఈ జగత్తులో నీవు దర్శించి ఈశావాస్య విధం సర్వం లోపల దర్శిస్తే సర్వం ఆత్మ అండ్ బయట దర్శింపబడే బ్రహ్మ లోపల దర్శింపబడే ఆత్మ ఒక్కటి పేరు పేరు వేరు బ్రహ్మ ఆత్మ అంటే పేరు వేరు ఇంకో ఒకే ఆయన్ని ఒక ఆమె ఎడా అబ్బాయి అని పిలుస్తుంది ఇంకొక ఆమె ఏమండి అని పిలుస్తుంది అంటే హనీ అని పిలుస్తుంది ఇద్దరు ఒకరే ఒకడే ఉన్నాడు అక్కడ అలాగే బ్రహ్మని ఇలా చూసి జగత్కారణుడు అంటే ఆ పరమేశ్వరుణ్ణి ఆయన బ్రహ్మని పేరు లోపల చూసుకుని ఈ చైతన్యం అదే ఈ చైతన్యమే ఈశ్వరుడు అంటే ఆ ఈశ్వరుడికి ఆత్మ కాబట్టి ఈ విధంగా మనం తెలుసుకోవాలి ఏతద్వారో హి సంసార గుణకర్మ నిబంధన అని అంటాడు మానవుడు మూడు అంశాలు ఉన్నాయి మానవునిలో ఒక అంశము దేహము జడము ప్రకృతి కార్యం రెండవ అంశము ఆత్మ వివేక ప్రకృతి అంటే అద్వైతానికి భంగం అనుకోకండి అలాగేం కాదు ఆ శాస్త్రం ఉందని నేను ఎక్కడ చెప్పాను కథ చెప్పాలి కదండి సో రెండవ అంశం ఆత్మ దేహము ఆత్మ ఈ రెండింటికి సేతువు మధ్య మధ్యలో సేతు అంటే బ్రిడ్జ్ సో అది మనస్సు మనస్సు చూడండి అది కేవలము జనాత్మకము కాదు చైతన్యాన్ని ప్రతిఫలిస్తూ ఉంటుంది కేవలము చైతన్యము కాదు ప్రకృతి కార్యం కనుక సూక్ష్మ ప్రకృతి కార్యం అది మధ్యలో సేతువుగా ఉంటుంది ఇప్పుడు సేతు ఉందనుకోండి అది పూర్తిగా నేలని దాని మీద బిల్డింగ్లు కట్టుకోవడానికి వెళ్ళింది పూర్తిగా నీరడానికి వీళ్ళు దాని మీద నడిచి వెళ్ళచ్చు సో ఆ విధంగా సేతువుగా మనస్సు దేహానికి ఆత్మ చైతన్యానికి మధ్యలో ఉంది ఇప్పుడు నువ్వు సేతు మీద ఈ వ్యక్తి అహంకారము ఆ సేతు మీద ఉంది మనస్సులో భాగంగా ఉంది మనస్సులో భాగానికి అహంకారం ఇప్పుడు ఈ మనో మనోముఖుడైన మనోమయుడైన వ్యక్తి కేవలము వ్యక్తి అంటే ఏంటంటే ఈజ్ nothing but a bundle of ideas that is what a person is కాబట్టి ఈ మనోమయ అంటే మనోమయుడు అని నేను అంటున్నాను ఈ మనోమయుడైన వ్యక్తి అజ్ఞానం చేత ఈ దేహంతో తాదాత్మ్యాన్ని చెంది నేను పరిచ్ఛిన్నుడను నన్ను నిర్ణయించుకుని నాకంటే ఎదుర్కొంటగా నాకంటే భిన్నంగా జరుగుతుందని దర్శిస్తూ దాని ఎందుకు రాగద్వేషం గలవాడే సంసారంలో పడి కొట్టుకోవడము అదొక ప్రమాణం ఈ మనోమయుడైన వ్యక్తి తన స్వరూపభూతమైన ఆత్మ చైతన్యములను నిష్ట గలవాడే ఈ సంసారం తాను ఇచ్చాభూతము అని దర్శించి నిత్యతృప్తునిగా ఆత్మనిష్ట వాడే నిలిచి ఉందా దట్ ఈస్ ముక్తి ఇప్పుడు ప్రమాణం ఇది సంసారం సో ఈ రెండు మార్గాలకి కూడా సాధనము ఈ మనస్సే ఏతద్వారోహి సంసార గుణకర్మ నిబంధన సో గుణములు అంటే త్రిగుణాత్మక ప్రకృతి దాని కార్యములు వాటి ఉండే రాజద్వేషములు వాటి వల్ల ఉదయించే కర్మానుష్ఠానము గుణకర్మ నిబంధన అదే పురుషుడు తన స్వరూపాన్ని తెలుసుకున్నట్లయితే అదే మనస్సు ద్వారా ఆత్మ ఆత్మనిష్టమైన జీవన్ముక్తిని పొందగలుగుతాడు అని నేను మీకు ఇంతకు ముందే మనం చేసినట్టుగా చాలా ఉన్నత స్థాయికి చెందినటువంటి జ్ఞానాన్ని ప్రసాద్ ప్రకటిస్తూ ఉంటాడు తత్రోపాయ సహస్రానామయం భగవతోదిత యదీశ్వరే భగవతి భక్తి సత్ భక్తి సత్యై యథారతి అయితే చాలా సింపుల్ గా చెప్పేశాడు ఫార్ములా ఇక్కడ మనస్సుని ఇక వెళ్తే సంసారం అటు వెళ్తే ఆత్మ చైతన్యం ఇంకే అభ్యంతరం ఇటు వెళ్ళడం మానసిక పెట్టుకోవడం అయితే ఓ కొంతసేపు ఇటు వెళ్ళి ఆ తర్వాత ఇంకో కొంతసేపు అటు వెళ్ళడం రెండు అటు పెట్టుకోవచ్చు నష్టమే ఉంది అని ఇది నాట్ సో సింపుల్ మనస్సు అటు వెళ్ళదు ఇటే వెళ్తూ ఉంటుంది ఎందుకంటే ఈ మూడే కాదు ఇంకొకటి కూడా ఉంది నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను సో ఏమిటంటే అజ్ఞానం మూడుతో పాటు అజ్ఞానం ఉంది నాలుగు కలిస్తే మనిషి ఉంటాడు మూడే కలిసి మనం అయిపోతాడు అనుకోకండి మూడు కాకుండా నాలుగు ఈ అజ్ఞానం ఎక్కడ ఉంటుంది అంటే సేపు మీదే ఉంటుంది అంటే మనస్సులోనే ఉంటుంది మనస్సే అజ్ఞానానికి ఆశ్రయం కాబట్టి ఈ స్థితిలో వాడు మానవుడు అతి సహజంగా అధోమార్గంలో మీరెలా అయితే పదం మెరుగు అన్నట్లుగా ఉంటాడో అధోమార్గంలోనే విష ఉంటాడు కదా వీడికి ఆ మనస్సుకి జాగ్రత్తగా నేర్పాల్సి ఉంటుంది ఒక్కసారిగా సడన్ గా సంసారం నుంచి తీసేసి ఆత్మ ఎందుకు పెట్టేస్తానంటే వర్తం కాదు సో ఎప్పుడు కూడా మీరు మనిషిని దారి వెనక్కి తిప్పాలన్నప్పుడు ఈ చెగుడ్ అని ఒక ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చేస్తే వాడు తిరగడు వాడు ఒక కేసు చూసి ముందుకు పోతాడు ఈ చెగుడ్ అనే ఇన్స్ట్రక్షన్ ఇవ్వకూడదు మనం ఏం చేయాలంటే వాడితో నడవడం ప్రారంభించాలి వాడు భుజం మీద చేయాలి ఆ ఎవరన్నా బాగున్న వాడు వాడిని ప్రేమగా పరిగణించాలి వాళ్ళకంటే అలా కాదు తీసుకున్నట్టుగా అలా తీసుకునేవాడు కారు చిన్న ఇంకా మాట ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే నది నది యొక్క కోర్స్ ని చేంజ్ చేయాలంటే ఎంత జాగ్రత్తగా చేంజ్ చేయాలి అలా నది ఇలా వెళ్తున్న నది అలా ఆపేసి ఇలా వెళ్ళి ఇట్లా చేయలేదు ఫ్యూ మైల్స్ సర్కిల్ సర్కిల్ అలా తీసుకొచ్చి వ్యవస్థ చేయాల్సి ఉంది సో ఆ విధంగా మనిషి యొక్క సంసార ప్రవాహాన్ని సంసారంలోకి ప్రవహించే మనస్సు యొక్క పరిస్థితిని స్లోగా తీసుకురావాలి cannot be done in one short దీనికేం ఫార్ములా ఏమీ కాదు కాబట్టి అనేక ఎన్ని ఉపాయాలు అవసరమైతే అన్ని ఉపాయాన్ని మనం స్వీకరించాలి సర్వాపేక్ష విజ్ఞాది శృతే స్వగత అని బ్రహ్మసూత్రాల్లో వ్యాస మహాశ్వేత ఎన్ని ఉపాయాలంటే అన్ని మనం స్వీకరించవచ్చు మనస్సు నిలకడగా ఉండటానికి భాష్య పూజ చేస్తే మాకు బాగుంది డూ డూ ఇట్ దేవాలయానికి వెళ్తే బాగుంది డూ ఇట్ ఈ యోగాభ్యాసం చేస్తే బాగుంది do it whatever you have you feel like doing it do it మనస్సుని ఆత్మనిష్ట వైపు తెలుసుకోవాలి అనేక ఉపాయాలు ఉన్నాయి దాంట్లో పరమేశ్వరుని అందరి భక్తి సర్వశ్రేష్టమైన ఉపాయం అని అంటాడు అయితే ఆ భక్తి ఎలాగా నిర్మాణం అవుతుంది ఆ ప్రేమని ఈశ్వరుని ఎందుకు నిలపాలి అంటే ప్రేమించడము ప్రతి మానవునికి తెలుసు కానీ సంసారము వైపుగా ప్రవహిస్తూ ఉంటుంది ఈ ప్రేమ యొక్క డైరెక్షన్ కాబట్టి ఆ ప్రేమను ఈశ్వరుని వైపు మళ్లించేటువంటి దానికి సాధనం ఏమి అంటే ఆయన ఏమో కొన్ని ఐడియాస్ చెప్తున్నాడు గురు శుశ్రూషయా ముందు అసలు ప్రయోజనము ఆ తర్వాత పర్పస్ ఇలాంటి ఐడియాస్ లేకుండా అహంకారం పక్కన పెట్టి ఒకళ్ళకి నమస్కారం చేయడం ముందు అలవాటు చేసుకోవాలి ఏ పర్పస్ లేకుండా ఒకరికి సేవ చేయడం అలవాటు చేసుకోవాలి ఎందుకంటే మనం సేవ చేస్తాం కానీ ఆ సేవలో కనుక ఒక పర్పస్ ఇవి ఉంటుంది అలా కాకుండా ఏ పర్పస్ లేకుండా సో నిస్వార్థంగా సేవ చేయడం అలవాటు చేసుకోవాలి గురు శుశ్రూషయ సర్వలాభాత్మణ సో లాభము అనే దృష్టిని పూర్తిగా పరమేశ్వరుని ఎందుకు సమర్పించి అర్పణ వస్తు అని అంటారు అర్పణ వస్తువు అని చెప్పి తెలుసుకుంటారు అలా కాకుండా <laughs> నిజంగా అంతే మటుకు అలాగే అర్థించాలి ఉత్తి శ్రీకృష్ణార్పణ వస్తూ అనుకో శ్రీకృష్ణార్పణ వస్తూ అని మనం అన్నామంటే అది ఇంకా శ్రీకృష్ణుడి దగ్గర అది కాదు దాని ముందు స్వప్నబుద్ధి ఉండడానికి ఉంది అలాగంటే నిర్ణయం ఉన్నప్పుడే శ్రీకృష్ణార్పణ వస్తూ ఇంకా శ్రీకృష్ణార్పణ వస్తూ ఉంటామో జైలు వేసుకుంటాం మళ్ళీ శ్రీకృష్ణార్పణ వస్తూ ఉంటామో జైలు వేసుకుంటాం అలాగే నేను ఒక చోట దేవాలయానికి వెళ్ళాను గణేష్ మహారాజ్ టెంపుల్కి ఎక్కడ బాగుంది అయితే అక్కడ ఓ మాలలు ఉన్నాయి అదే ఉచిగా వెళ్ళేందుకు రూపాయలు ఏం లేవని ఆ మాల తీసుకున్నా రూపాయి రూపాయి ఇస్తే మాల ఇస్తాను ఆ మాల ఇలా తీసుకుని ఆ గణేష్ మహారాజుకి అలా వేశాను ఇలా వేసి ఇలా తిరిగాను ఆ మాల తీసి మళ్ళీ ఇక్కడ పొందాను మళ్ళీ సత్తు అది బాంబే అండి బాంబేలో కాదు వంద మంది భక్తులు వచ్చారు కదా వంద మాల అక్కడ నుంచి వస్తాయి వంద బిల్లులు వస్తాయి కదా వంద మాలలు రావాలి పది మాలలే ఉంటాయి that is the way it has to be done that is no other way I not complain so అమార అలా వేయగానే తీసేసి మళ్ళీ ఇటు పెట్టేశాడు అంతే మన ముందే మళ్ళీ ఇంకొకటి పది మాలతో వెయ్యి మంది భక్తులు ఈశ్వరుడికి పుష్పాలను సమర్పించేటువంటి ఫలాన్ని పొందుతారు అంతే దట్ ఇస్ సో ఎనీవే మనము అలాగే చేయడానికి వీల్లేదు శ్రీకృష్ణార్పణ ఇష్టమంటూ ఏదో ఇష్టంతో అలా చేయడం అలాగా అర్పణ అంటే ఇంకా పూర్తిగా అర్పణ చేసేటువంటి దృష్టిలో చేయాల్సి ఉంటుంది సో సంగేన సాధు భక్తానం ఇంకొక యుక్తి అంటే స్వార్థత్యాగము అనే దాన్ని బోధించారు తర్వాత ఇంకొక అంటే మనస్సుని ఈశ్వరాధీనం చేసేటువంటి యుక్తులు చెప్పుకొస్తున్నారు ఆయన ప్రసాద్ సాధు పురుషులతో సంఘం చాలా ఇంపార్టెంట్ సాధు సంగతి సంఘం మనిషి యొక్క మనస్సుకి అవసరం మనిషి సోషల్ యానిమల్ అంటే సోషల్ ఇండివిజువల్ ఈ కెనాట్ స్టే లోన్ ఒక స్థాయి వచ్చిన తర్వాత ఒంటరిగా ఉండగలుగుతాడు అది that comes at later stage ప్రారంభంలో సంఘం ఉండాలి సో ఏదో సంఘం పెట్టుకోకుండా సాధు సంగతి స్మాల్ సోషల్ గ్రూప్ సత్సంగములకు సంబంధించిన సోషల్ గ్రూప్ పెట్టుకోవాలి మరి ఇతర సోషల్ గ్రూప్స్ ని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది సో ఇది సాధు సంఘాలు ఈశ్వరారాధనైన చ తప్పనిసరిగా ఉదయం సాయంకాలం రెండుసార్లు కుదరకపోతే ఒకసారైనా ఈశ్వరుణ్ణి ఒక దేవుని మన ఇళ్లలో అందరిలోనూ ఉంది దీని గురించి నేను ఇంత గట్టిగా చెప్పనట్లేదు సో ఈశ్వరుడి మీద ఒక పుష్పాన్ని వేయటం చేతనైతే ఒక చిన్న మంత్రాన్ని ఒక మాల జపం చేయటం లేకపోతే ఏదో కొంత ధ్యానం మరి మీకు ఏ పద్ధతిలో చేతనమో ఆ పద్ధతిలో ఈశ్వరులతో మనస్సుని రిలేట్ చేయటం ఏ రకమైనటువంటి ఒక ఎజెండా ఏమీ లేకుండా అతి సహజంగా దాహం వేస్తే నీళ్లు విధంగా అసలు పొద్దున్న లేచిన వెంటనే స్నానం ఎలా చేసినామో ఏ ప్రేరణ అక్షం లేకుండా స్నానం చేసినామే అదేవిధంగా ఆ స్నానం చేసేసి అదే దేవాలయం అదే ఆ ఈశ్వరుని యొక్క మందిరం వైపుకి మందిరం అంటే ఇంట్లో ఉన్న మందిరమే దాని దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఒక పావు గంట సేపు ఇది అది మంచి సంస్కారం అది కూడా సంధ్యా సమయంలో చేయాల్సిన అవసరం శ్రద్ధయా తత్కథాయాంచ తర్వాత కథాశ్రవణము చక్కటి ఉపాయంగా బోధిస్తాము తర్వాత కీర్తన గుణకర్మణ కీర్తనం నిన్న మనం కీర్తనం గురించి అనుకున్నాం సో ఆ కీర్తనం కూడా చేయాలి ఇవి చేస్తూ ఇవన్నీ పర్టికులర్ టైమ్స్ లో ఫిక్స్డ్ ఎజెండా ప్రకారం చేసే కర్మలు ఇవి కాకుండా మొత్తం ఒక రోజు జీవితంలో ప్రతి క్షణంలో మనం జాగ్రత్తగా తెలివిగా ఉండే మొత్తం సమయంలో చేసేటువంటి చేయాల్సినటువంటి ఒక యాటిట్యూడ్ ని కూడా వీటిని తోడు చేసుకుని నీవు ఈశ్వరుణ్ణి ఆరాధించాలి అని బోధిస్తున్నాడు ఆయన ఏమిటా యాటిట్యూడ్ అంటే హరి సర్వేషు భూతేషు భగవానాస్త ఈశ్వర ఈ మాట ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా వదిలే మాట కాదు సో మన వాళ్ళైతే వదిలిపెట్టేశారు దీన్ని కానీ శాస్త్రం ఉంటుంది సో పరమేశ్వరుడు సకల ప్రాణమయందు ఆ ఆత్మచేతనుడై ఆత్మ చైతన్య రూపంగా ప్రకాశిస్తున్నాడు అనే సత్యాన్ని నువ్వు గుర్తించు ఇది భూతాని మనస మనస్సుతో భూతములను ప్రాణులను ఆ దృష్టితో నువ్వు చూడడం అలవాటు చేస్తావు అప్పుడు ఏమవుతుంది కామైస్తై సాధుమానయేత్ అప్పుడు పరోపకారం చేయాలి సేవ చేయాలి కనీసం అట్లీస్ట్ హింస అయితే చేయకూడదు అనేటువంటి సంస్కారము అతి సహజంగా నిర్మాణం అవుతుంది సో ఒక చేతిలో అట్టుకున్నాం అనుకోండి ఆ పండు లోపల ఉండే గుజ్జుమన్న నోట్లో వేసుకుని ఆ కొత్త ఆవుకు పెడితే అది ఈశ్వరాత్మ వస్తుంది ఆవు ఈశ్వరుడు అలాగే బ్రెడ్ ముక్క ఒక ముప్పై కుక్కకి వేస్తే అది ఈశ్వరాత్మ నమస్సు ఈశ్వరాత్మ నమస్సు అంటే కేవలం గుళ్ళో కొబ్బరికాయ కొడితేనే ఈశ్వరాత్మ నమస్సు అని అనుకోకూడదు that is that is one thing but this is a bigger thing it is bigger picture అంట సో ప్రతి మనిషి కూడా ఈ బిగ్గర్ పిక్చర్ ని మనసులో పెట్టుకుని he has to live according that is the general attitude ఈ జనరల్ యాటిట్యూడ్ కూడా అభ్యాసము ఉదయము సాయంకాలము పూజాధికము ఈ విధంగా మనం చేసినట్లయితే క్రమంగా ఏకైకేజన్నిర్జిత షడ్వర్గై క్రియతే భక్తిరీశ్వరే ఇంతటి డిసిప్లిన్ ఇంతటి పవిత్ర హృదయంతోటి కొంతకాలం జీవిస్తే క్రమంగా హృదయంలో ఉన్నటువంటి ఆరు శత్రువులు కామక్రోధ లోకమోహ పదమాత్సర్యములు అనే శత్రువులు క్రమంగా నిర్జించబడతాయి అప్పుడు భక్తి నిర్మాణం ఆయన వ్యక్తి భక్తి చాలా ఉన్నత స్థాయి భక్తి అలా కదా మాకు ఇప్పుడే ఉందని అనే భక్తి ఇవన్నీ కలిసిమెలిసే ఉన్నాయని అలాగంటే సరే అది లోవర్ టైప్ ఆఫ్ భక్తి ప్రహ్లాదులు చెప్పే భక్తి అయితే చాలా ఉన్నత స్థాయి భక్తి ఆ స్థాయి భక్తి మీకు కావాలి అంటే ఈ అభిషక్ వర్గాన్ని ఈ విధంగా మనం జయించాల్సి ఉంటుంది ఆయన అంటారు కర్మాణ్యాగతే దేహీ దేహేనాత్మానువర్తిన కర్మభిస్తే దేహముభయం స్వవివేక దేహం ఒకటి సంపాదించుకున్నాను ఈ దేహం ఎక్కడి నుంచి వచ్చింది వీడికి పూర్వకర్మ ఫలంగా ఇది లభించింది దీన్ని సంపాదించుకుని ఊరుకుంటాడా ఊరుకోలేడు ఎందుకంటే ఆ వాసనామయుడై ఉంటాడు వాసనల చేత ప్రేరేపింపబడి ఈ దేహంతో కర్మలను చేసుకుంటాడు కర్మలు చేయాలి లభించిన దేహంతో మళ్ళీ కర్మలు చేసుకుంటాడు చేసి ఇంకో దేహాన్ని సంపాదించుకుంటాడు సో కర్మలు దేహాన్ని కలిగిస్తూ ఉంటాయి దేహంతో కర్మలు చేస్తూ ఉంటాడు కర్మలు దేహాన్ని కలిగిస్తూ ఉంటాయి ఈ శక్తిలో గిరగిరా తిరుగుతో మీకు మోక్షం కావాలంటే ఎక్కడ ఏం చేస్తుంది ఈ గుణాత్మకమైన శక్తి నుంచి బయటకు వచ్చి క్షేత్రజ్ఞ స్వరూపుడుగా నీవు నిలిచి ఉంటే నీకు మోక్షం కాబట్టి జ్ఞానాన్మోక్ష అలా కాదండి మేము పుణ్యకర్మలు యజ్ఞయాగాలు అనుష్ఠానాలు చేస్తామండి అంటే నీకు పుణ్యదేహం వస్తుంది పుణ్యదేహం వస్తుంది పుణ్యదేహం వచ్చాక ఇంకా కొత్త పుణ్యాలు చేయడం కుదరదు చేసిన పుణ్యాలు భోగాన్ని అనుభవించడమే కొత్త పుణ్యాలు చేయాలంటే ఆ పుణ్యం ఖర్చు అయిన తర్వాత మళ్ళీ మానవ కావాలి సో ఈ దేహము కర్మ ఈ శక్తి నుంచి నువ్వు బయటపడలేవు కర్మ వలన ఉపాసన వలన నీవు కేవలం జ్ఞానం వల్ల మాత్రమే ఈ శక్తి నుంచి బయటపడతావు అని జ్ఞానం యొక్క విశిష్టతను ఆ విధంగా ఆయన ప్రకటిస్తారు సర్వేషామపి భూతానాం హరిరాత్మేశ్వర ప్రియ చాలా ముఖ్యమైన శ్లోకాలు ఓతైర్మహద్భిస్వృతై కృతానాం జీవ సంజ్ఞత ఏ రకమైన సందేహానికి ఇంత స్థానమే లేకుండా ఉన్న వాళ్ళకి చెప్తారు ఆయన ఏం చెప్పినారు సమస్త ప్రాణులకు ఆత్మ ఆత్మ అంటే ప్రత్యేగాత్మ హరి శ్రీహరికే ఆయనే ఈశ్వరుడు ఆయనే ప్రియుడు ఆత్మరూపంగా మరి జీవుడు మాట ఏంటంటే వీళ్ళు వీళ్ళు ఏదైనా ఒక గతి మీరు చూపించాలంటే ఆయనకే జీవ సంజ్ఞత ఆ శ్రీహరికే జీవుడని దేని పేరు పెట్టుకున్నాను అది ఆ పేరు ఎందుకు వచ్చిందంటే భూతై మహద్ది స్వభృతై కృపానాం జీవ సంస్కృత ఆయన నుండి ప్రకటమైనటువంటి పంచభూతముల బొమ్మకి ఆ బొమ్మలో ప్రకటమవుతున్న చైతన్యానికి జీవుడని అంతకంటే వేరే జీవితం ఆత్మ ఆత్మస్వరూపము పరమేశ్వరుడే అని ఈ విధంగా చెప్పి ఆయన కంప్లీట్ చేస్తున్నాడు బోధని తతోహరం భగవతి భక్తిం కురుత దానవాహ ఆత్మం పుణ్యేన సర్వత్ర సర్వభూతాత్మనీశ్వరే కాబట్టి రాక్షసకుమారులారా ఈ విధమైనటువంటి శత్రుమిత్ర భేదంతో మీరు పెరగండి చిన్నప్పటి నుంచి వాళ్ళు మనకి శత్రువులు మనం అంతా ఒక శత్రువుకు మనం పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళని గొడవ గొడవ కొట్టాలి అని ఈ విధమైన పాఠాలు ఆయన వాళ్ళు నేర్పుతున్నారు ఆ విధంగా తిరగడం మంచిది కాదు సమాజంలో కూడా మీరు వేరు వాళ్ళు వేరు వాళ్ళు వేరు వాళ్ళకంటే మీరు పెద్దవాళ్ళు మీకంటే వాళ్ళు చిన్నవాళ్ళు ఈ రకమైనటువంటి బోధ ప్రభుత్వం చేయకూడదు ప్రభుత్వం అందరం మనం అందరం కలిసిమెలిసి ఉండాలనే బోధ చేయాలి కానీ ఇలా విడగొట్టి పరిపాలించడం అనేటువంటి ప్రభుత్వానికి కూడా తగదు సో ఎనీవే అందరూ ఒకటి అనేటువంటి భావాన్ని మనం కలిగి ఉండాలి రాక్షసు ఈ శత్రువులు ఎవరు లేదు ఈ శత్రువులు మనం కల్పించుకున్న వాళ్ళు మనం సర్వత్రా కూడా ఆత్మోపుణ్యమైన నాకు ఏది ప్రియమో అది ఇతరులకు కూడా ప్రియమవుతుంది నాకు ఏది దుఃఖమో అది ఇతరులకు దుఃఖకేటు ఉంటుంది అనేటువంటి ఆ దృష్టికోణంతో మనం ముందుకు అడుగు కానీ ఇతరుల ఏమైపోయినా పర్వాలేదు నా ప్రీతి నాకు లభిస్తే చాలు అనేటువంటి దృష్టితో మనం పెరగకూడదు అని చెప్పి ఆయన ఆ ప్రసంగాన్ని ఇస్తారు అసాచార్య సుతస్తేషాం బుద్ధిమేకాంత సంస్థితాం ఆలక్ష్య స్వరితో రాజ్ఞ ఆవేదయథ ఇంతకుముందు ఇతను ఒక్కడే నారాయణ స్మరణం చేసుకునేవాడు ప్రసాద్ ఇప్పుడు ఇతనికి ఒక యాభై మంది పిల్లలతో వీళ్ళందరూ కలిసి నారాయణ నామస్మరణం చేసుకుంటున్నారు భక్తిలో ఎందుకంటే ఆయన చేసిన బోధ వాళ్ళ పిల్లలకి పట్టేసింది ఇది చూసి ఆ గురువు పుత్రులు ఉన్నాడే చెన్నామర్తులు వాళ్ళిద్దరు ఆయన కళ్యాణపడుతున్నారు ఇంతకుముందు వీళ్ళు ఒక్కరితోటే రాజుగారి దగ్గర మాట్లాడాల్సి వచ్చింది రాజుగారితో అనవసరంగా లేని కొన్ని వైరం కూడా అవసరంగా పనైంది ఇప్పుడు వీడికి తోడుగా వీళ్ళందరూ చేరారు ఒక నా వల్ల కాదు అయితే నాకు హ్యాండ్ ఇన్ సిచ్యువేషన్ వీళ్ళందరూ నారాయణ నామస్మరణం ఉంటాము శ్రీదేవి వాళ్ళకి చెప్తున్నారు కాదుట దేవతల శత్రువులు కాదుట మనందరూ ఒకటేట మనం చెప్పిన పాఠాలు మనకి ఎదురు చెప్తున్నారు వీళ్ళు అని కంగారు పడిపోయి ఆయనతో చెప్పేశాడు అయ్యా మీ పిల్లలకు నేను చెప్పడం నావల కాదు మీ సోదరు మీరు చేసుకోండి శ్రుత్వా తద ప్రియం దైత్య గురుడోక్తం సుఖానయం కోపావేశలద్గాత్ర హంతుం మనోదతే తాను ఒక్కడే చెడుకోవడం కాకుండా చుట్టూ పిల్లలు కూడా పూర్తిగా చెడగొట్టేసినాడు ఇంకా నా వల్ల కాదు వీళ్ళని హ్యాండిల్ చేయటం అని ఎప్పుడైతే గురువులు ఆ విధమైన సందేశాన్ని పంపారో పిలవండి వాడిని అన్నాడు ఇంకా అప్పుడు అనుకుంటున్నాడు ఇంతకుముందు పశువుల చేత వీడిని చంపిద్దామని మనం ప్రయత్నం చేశాము వీడు సావలేదు ఇప్పుడు నేనే పూనుకుని నా చేతులతో నేను సంపడం ఎందుకు లేని చెప్పేసి శిక్ష వేసి ఏదో కానీ లేని వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు చంపలేకపోతే సరే పనులు లేదు నేను మళ్ళీ టైం చేసి లక్ష్మీ లీవ్ అని వదిలిపెట్టేస్తే ఈ పరిస్థితి ఇంకా అప్పటంటే వదిలిపోతుంది I have to put hand పెట్టే అని నిర్ణయించుకున్నటువంటి వాడు ప్రహ్లాదని చెప్పేసి పిలిపిస్తాడు క్షిప్వా పురుషయా వాచ అదే క్షమాణ పాపేన తిరశ్చీనేన చక్షుష అతని హృదయంలో ఏదైనా పుత్రప్రేమ ఒకసారి మిగిలి ఉంటే అది పూర్తిగా పోతుంది అంటే అంతేమే కాదు అలా అవుతుందా సంభవమైన అంటే ఏం ఆశ్చర్యపడుతుంది సంభవం ఎందుకంటే ఈ లోకంలో పుత్రుల మీద కోర్టులో కేసు వేసి పది సంవత్సరాలు కోర్టులో కేసు నడిపించి చాలా పదతో నడిపించిన వాళ్ళకి లోటు లేదు అటువంటి వాళ్ళ కాబట్టి పద అన్నది పితాపుత్ర బంధాన్ని అది నాశనం చేయటంలో ఏమీ ఆశ్చర్యం లేదు దేశం ఎంతటి బంధాన్నైనా నాశనం చేస్తుంది దేశం యొక్క స్వభావం అది సో మొట్టమొదట ప్రసాదులు కనపడుతూనే చాలా పరుషంగా సంబోధించినాడు అంత పురుషంగా ప్రహ్లాదుని సంబోధించాల్సిన సందర్భం కాదు అయినా కూడా వాడు చాలా తీవ్రమైనటువంటి ద్వేషంతో ఉన్నాడు చాలా కోపంగా అసలు చూపులోనే మనకు అర్థమైపోతుంది ఎన్న మనిషి చూపులు పెట్టే ఓ చాలా దుష్టంగా చూసేస్తున్నాడే అని మనకు అర్థం పాప దృష్టితో తీసేస్తున్నారని మనం తెలుసుకో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వాటితో ఇక మాట్లాడటం ఇంకా అక్కడే ఆ చూపులు బట్టే అర్థమైపోతుంది పాప దృష్టిగా చూస్తున్నాడే సో ఆ విధంగా చాలా క్రూరమైనటువంటి దృష్టితో పాప దృష్టితో పిల్లవాడిని చూస్తూ పిలిచేది కానీ ఇతను మాత్రం నమస్కారం చేసి చాలా వినయంగా ప్రశ్రయా నవకుందాంతం బద్ధాంజలి ఉపస్థితం వచ్చి దండం పెట్టచ్చు ఏమో నాన్నగారు అంటే నమస్కారం దానం వచ్చి దాంతో అసలే కోపంలో ఉన్నాడు ఇతను ఇంత వినయంగా ఉండేప్పటికీ అతని కోపం రెట్టింది సర్వ పారాహత ఇవ్వాలి అసలే బుసలు కొడుతున్న పాము మీద కాలుతో తొక్కితే దానికి మరింత ఒళ్ళు వండిపోయి ఒక్కసారి ఆ పడగని ఎత్తు పైకి లేపి కాపు వేసే ప్రయత్నం చేస్తుంది నిజంగానే బుస కొడుతూ ఉన్న పాము వీడు ఒరిజినల్గానే కోపంతో ఉన్నాడు దూరం నుంచే చాలా క్రోధంతో ఉన్న వాడికి ఈ వినయము ఆ క్రోధాన్ని మరింత గుర్తింపు చేసింది రోషంతో ఉన్నదాన్ని హ్యాండిల్ చేయడం కష్టం వాడితో వినయంగా మాట్లాడితే వాడు మరింత గొప్ప నేను ఇంత కోపంగా మాట్లాడుతుంటే కూడా నువ్వు అలా నమ్ముతూ ఉన్నావు నీకు బుద్ధి లేదా వినయంగా కాకుండా కోపంగా మాట్లాడితే అదిగో నేను పెద్దవాడిని మాట్లాడితే వాడి నాతో నా మాట ఎందుకు చెప్తున్నాను అని కోపడతాను ఎలా అయినా కష్టమే సో ఈ కోసం అక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది ఎనివే వీడు శ్వసన ప్రకృతి దాగున క్రోధము హింస వాడికి కొత్త వాడి స్వరూపమేది వాడు హిరణ్య కశిపుడు కదా వాడి స్వరూపమే క్రోధము హింస కాబట్టి ఆ వాటిని పెద్ద మొత్తంలో పైకి వ్యక్తం చేయడంలో వాడికి ఏమీ ప్రత్యేక ప్రయత్నమే ఒక్కర్లేదు చాలా గ్రహబుద్ధితో ఉన్నాడు వాడంటాడు హిరణ్య కృషికుడు వాచ హేదుర్వినీతమందాత్మన్ కులభేద తరాసమ ఇతను వినయాన్ని వాడంటాడు నువ్వు నక్క వినయాలు చూపిస్తున్నావు నాకు దుర్వినీత నీ వినయం చూసి నేను మోసపోతాననుకుంటున్నావా అని అంటాడు సో నీవు మా మా వంశానికి చెడ చెడ పొరుగు వైపు పుట్టినావు నా శాసనాన్ని నేను వద్దని చెప్పనా పేరే కాదు వాడి మీద వీడు కమ్యూనలిస్ట్ అయి ఉంటాడు ఇంకా వాడు జయ శ్రీరామ అంటే ఇంక జైలో పెట్టేసేయండి రియల్ కమ్యూనలిస్ట్ అలాంటి వాతావరణం ఒకప్పుడు నిరపణ ఉంది తీసమాడి కాబట్టి ఆశ్చర్యమే లేదు ఇలాంటివి ఉంటాయని మీరు అనుకోకర్లేదు అన్నీ ఉంటాయి ఎటు వచ్చి కరెక్ట్ గా ఇక్కడ ఉన్నట్టే ఉండకపోవచ్చు ఇట్స్ రైట్ వేరియేషన్ దాని మోడల్ మోడల్ లో ఉంటుంది కాబట్టి నేను నిన్ను నారాయణ స్మరణ చేయదని చెప్పినా కూడా నువ్వు చేసుకున్నావు నా శాసనాన్ని ధిక్కరించి ఇంకా బ్రతికి ఉన్నవాడు నువ్వు ఒక్కడనే ఉన్నావు ఈ ముల్లోకాల్లో నేను ఒక్కడిని నేను సంహరించబోతున్నాను నిశ్యాన్యత్య యవక్షయం నేను ఇప్పుడే జనధర్మరాజు కుడికి పంపించేస్తాను అంటే సంహరిస్తాను నేను పంపిస్తే ముల్లోకాలు కూడా గడగడ వాడతాయి లోక పాలకులు కూడా నా ఎదుట వణికిపోతూ నిలబడతారు నా నా భయపడకుండా నిలబడ్డవాడు ఎవడూ లేడు అలాగే నువ్వు ఒక్కడమే మూర్ఖుడవు నా శాసనాన్ని ఉల్లంఘిస్తావా నీకెంత పొగరురా అని అంటున్నాను అని వాడు ఏమన్నాడంటే కింబలోచ్యదాహ కింబల కహబలహ ఎస్ సహా కింబల బహుగిరి సమాసం ఏ బలాన్ని చూసుకుని ఏ ధనువు చూసుకుని నువ్వు నా శాసనాన్ని ఉల్లంఘించావు ఏదో నీ వెనకాల ఏదో సపోర్ట్ చూసుకున్నా ఉల్లంఘిస్తున్నావా ఏమిటా support what is your strength in violating my order అని అడిగారు ప్రసాదం వాచ ప్రసాదుడి రిప్లై మీకు చిన్న పద్యంలో చెప్పేస్తే మీకు ఇంకా శ్లోకం కంటే పద్యం సో సర్వ బ్రహ్మగాన్ని మొదలుకొని ఒక స్థావరం వరకు ఉండే సమస్త ప్రాణులలో ఏ ప్రాణశక్తి ప్రకటమవుతూ ఉన్నదో అది ఆ పరమేశ్వరుని యొక్క స్వరూపమే ఆయనయే నాకు బలము అని చెప్పి అని చెప్పి చూడు అడగారు భావమేమో ఈ కోపం అది కూడా ఇది ఆసుర భావము ఇది ఆసుర లక్షణము ఇది మీకు శోభనివ్వదు మీరు దీన్ని విడిచిపెట్టాల్సి ఉంటుంది తర్వాత ప్లమ మనస్సమం మనోతత్స్వ నసంతి విద్విష మీకు నేను సంగతి చెప్పాలనుకుంటున్నాను మీరు గమనించండి మనకి శత్రువులు వాళ్ళు లేదు ఎవరిలో శత్రువులు దేవతల శత్రువులు ఇంద్రుడు శత్రువు విష్ణువు శత్రువు అని ఈ విధమైనటువంటి దృష్టికోణం మనకి కలదు వాళ్ళ ఎవరైనా మనకు అపకారం చేస్తే మనం దండించాలి పక్కన పెట్టాలి కానీ ఆ జాతి శత్రువు ఈ జాతి శత్రువు అనేటువంటి మొత్తం జాతి కట్టగట్టి జాతి అంతా మనకి శత్రువే అనేటువంటి దృష్టికోణం సరికాదు ఎవరు మనకి శత్రువులు కాదు విష్ణువు మనకు అపలే శత్రువుడు కాదు కాబట్టి మీరు ఈ సత్యాన్ని ఎందుకు గ్రహించరు పైగా మీరు ఏం చేస్తున్నారు కేవలం భోగనాలోచనలై ఏ రకమైనటువంటి న్యాయం లేకుండా మాట్లాడుతున్నారు మనిషి తను తప్పు మార్గంలో వెళ్ళిపోతూ భోగలాలసుడై ఉండిపోతాడే వాడికి వాడే శత్రువు అనాత్మనస్తు శత్రుత్వే వర్తే ఆత్మైవ శత్రువు ఎవరైతే ఇంద్రియ జయం లేని వాడు ఉంటాడో వాడికి శత్రువుడు వాడి ఇంద్రియాలు వాడి మనస్సు వాడి దేహం ఇప్పుడు డయాబెటిక్ పర్సన్ ఉంటాడు నేను స్వీట్ తినకుండా ఉండలేనండి నాకు స్వీట్ కనపడితే నాకు ఇంకా నోరు ఉండిపోతుంది నేను ఆపుకోలేనండి అని వెళ్ళి తినేస్తాడు ఇప్పుడు వాడికి శత్రువు ఎవరు వాడు బయట ఉన్నాడా శత్రువు వాడి ఇంద్రియాలు వాడి మనస్సు వాడికి శత్రువు నాన్నగారు మీకు శత్రువు పైన ఎవరు కాదు విష్ణువు గారు మనవుడు కాదు మరొకడు కాదు మీ హృదయంలో ఉన్నటువంటి ఆ కోపము ఆ అజితేంద్రియత్వము ఏదైతే ఉన్నదో అది మీకు శత్రువు మీరు ఎందుకు గ్రహించండి ఈ సత్యాన్ని తర్వాత దస్యోన్ పురాషన్న మన్యంత ఏకే స్వచిత దిశో దశ హిరణ్యకృష్ణుడు ఏమంటున్నాడంటే నేను ముల్లోకాన్ని జయించాను పది దిక్కుల్ని జయించాను లోకపాలకులు నా వద్ద కడగడలాడతానని అన్నాడే ఈ కుర్రవాడు అంటాడు నాన్నగారు మీరు జయించాల్సింది లోకపాలకునే లోకాలని కాదు మీ హృదయంలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాన్ని ముందు మీరు జయించాలి మానవులు ఏం చేస్తూ ఉంటారంటే అరిషడ్ వర్గాన్ని భద్రంగా దాచుకుంటారు దాన్ని జయించరు ఊళ్ళో వాళ్ళ మీద జయించడానికి పూనుకుంటారు అదేమీ తెలివితేటలు కాదు అది ఏమి అంటాడు వ్యక్తంత్వం అప్పు కామోసి నాకు ఒక విషయం స్పష్టమైంది నువ్వు ఈవేళ చచ్చిపోవడానికే నిర్ణయించుకున్నావు అన్నమాట నా చేతుల్లో లెట్ ఇట్ బి సో చూడండి అతను చెప్పిన చక్కటి యోగ్యమైన ఉపదేశం ఒకంత వివేకాన్ని కూడా వాడిలో లేవనెత్తలేకపోయింది సో అతన్ని చంపాలనే నిర్ణయంతోనే ఉన్నాడు యస్వయా మందపాద్యోక్తో మదన్యో జగదీశ్వర వాసం సర్వత్ర కస్మాత్ దృశ్యతే ఎలా నాకంటే గొప్పవాడా నువ్వు పూజించే ఈశ్వరుడు నేనే జగదీశ్వరుడు మరో జగదీశ్వరుడు ఉన్నాడా ఏమి సర్వవ్యాపకుడు ఎత్తులోనూ ప్రాణశక్తిగా ఆయనే ఉన్నాడని నువ్వు ఏదో వదులుతున్నావే ఏది ఇదిగో నా ఆయన స్తంభం పక్కన ఉంది ఈ స్తంభంలో ఉన్నారా ఈ స్తంభం ఏది నాకు కనపడేమి ఇది చూడు ఈ స్తంభంలో ఉన్నారా అని సోహం వికత్తమానస్ శిరకాయామితే గోపాయేత హరిస్వార్య ఎస్తే శరణమీప్సిత నువ్వు ఇంత వదలుచున్నావు పెద్ద పెద్ద కబుర్లు చెప్తున్నావు ఎవడు అడ్డొస్తానో చూస్తాను నీకు రక్షణ ఉన్నాడన్నారే ఆ శ్రీహరి నీకేమడ్డొస్తాడో చూస్తాను ఇదిగో ఇప్పుడే నీ తల నీ ముందరి నుంచి వేరు చేయబోతున్నాను నిన్ను ఏం రక్షిస్తానో చూస్తాను అని ఏ దురుక్తయం ముహురద్దయం స్తంభాన్ని కొట్టేడు అని అలాగే ఎవరైనా విన్నారండి కన్నేడనా ఏ అలాగేం కనపడదు నేను ఎప్పుడంతా ఒట్టుగా చూడలేదు ఏమీ అలాగేం కనపడలేదు ఏమన్నా ఈ స్తంభంలో ఉన్నా అని అడిగాడంటే అకస్మాత్ స్తంభేన దృశ్యతే పక్కనే ఉంది స్తంభం ఈ స్తంభంలో నాకేం కనపడ్డా నీకేమైనా కనపడుతున్నాడా అని అడిగాడు అడిగి ఈ విధంగా దురుక్తులతోటి కోప్పడితో పెద్ద క్రోధంతో ఆ మహాసురుడు మహాభారతుడైనటువంటి ప్రసాదం మీదకి ఖడ్గం ప్రవృత్న స్తంభాన్ని తన్నాడు స్ఖడ్గం ప్రభుత్వోత్పతి ఖడ్గాన్ని పట్టుకుని మిగిలి మీదకు ఆ దాంట్లో ఈ స్తంభంలో ఉన్నారా అని అన్నారు చూసారా ఆ స్తంభాన్ని ఓ పాపు తల్లి స్తంభం తపారు బలస్వముష్టిన సో మహాబలశాలి ఆ స్తంభాన్ని ఒక దెబ్బ కొట్టేసి వచ్చేసాడు ఇతని మీద కత్తి తీసుకున్నాడు కత్తితో ఎందుకంటే తలను నరికేస్తాను అన్నాడు కదా నీ ముందు నుంచి తలను వేరు చేస్తాను అని అన్నాడు కనుక కత్తితో సంహరిద్దామని ప్రయత్నం అంటే ఇతను ఇక్కడ స్తంభంలో ఉన్నాడా అని రిప్లై కోసం వెతకడానికి ఆగినట్టు లేదు కానీ కోటన్న గారు ఒక విప్లవం ఒకటి ఇప్పించారు కోటన్న గారు ఇందు గలడందు ఇందు గలడందు సందేహము వలదు చక్రి సర్వోపగతుండెద్దందు వెదకి చూచిన కలడు ప్రాణవాస్త్రిని వింటే ఒక సమాధానం తదైవ తస్మిన్ నిలదోతి భీషణ బహువయేనాండకటాహమస్ఫుట సరిగ్గా అదే సమయంలో ఇతను కత్తి తీసుకుని ముందుకు వెళ్తున్నాడు అంతకుముందు స్తంభాన్ని తన్నాడు ఆ క్షణంలోనే అతి భయంకరమైనటువంటి ధ్వని ఒకటి బయలుదేరినది ఆ ధ్వనికి మొత్తం బ్రహ్మాండ కథాహమంతా కూడా కంపించినదా అన్నట్లుగా అంతటి భయంకరమైనటువంటి ధ్వని వచ్చినది క్రమం శుక్రవచేప్సురోజస ముందుకి వేగంగా వెళ్ళిపోతున్నాడు కత్తి తీసి ఆ కత్తితో నడికేయడానికి ఈ ధ్వని వెనకాల నుంచి వచ్చేప్పటికీ అపూర్వము అద్భుతము అయినటువంటి ధ్వనిని విని కంగారు పడ్డాడు ఏమిట్రా ఎక్కడి నుంచి వచ్చింది ధ్వని అని సభలో ఇటువంటి చూశాడు సో నగదర్శకత్వడం ఆ ధ్వనిని విని మొత్తం ఆ నగరంలో ఆకాశంలో అంతటా ఉన్నటువంటి సకల ప్రాణులు కూడా భయపడ్డాయి కానీ వీటికి మాత్రం ఆ ధ్వని వచ్చినటువంటి స్థానము వాడికి అర్థం కాలేదు ఆ కారణంగానే ఆ పిల్లవాడి మీదకి దూకి వెళ్ళటంలో ఒక విలంబం కూడా సత్యం విధాతు నిజ భాషితం తన తన భక్తుడు చెప్పిన మాటని సత్యము చేయుట కొరకై ఆయన స్తంభం నుంచి ఆవిర్భవించినాడు అని అంటున్నారు ఏమిటి భక్తుడు చెప్పిన మాటని సత్యం చేయడం అంటే ఏమిటి అంటే బ్రహ్మగారు ఆయన భృత్యుడు శ్రీహరి యొక్క భృత్యుడు బ్రహ్మగారు బ్రహ్మగారు వరం ఇచ్చాడు ఏమని నేనేమో పొగలు కాదు రాత్రి కాదు అని వీడు అడిగిన మాట అన్నింటికి వరం ఇస్తూ సరే ఈ విధంగా నువ్వు సంహరింపబడతావు లేని మనస్సులో పెట్టుకుని వీడికి వరం ఇచ్చాడు కాబట్టి బ్రహ్మగారికి ఇచ్చిన వరము తేడా రాకూడదు అట్ ది సేమ్ టైం దేవతలకి వచ్చినటువంటి ఆపదని తొలగించాలి బ్రహ్మగారి వరానికి మాత్రం తేడా రాకూడదు అది మనస్సులో పెట్టుకుని ఆ స్తంభం నుంచి ప్రకటమైనాడు నెంబర్ వన్ నెంబర్ టూ ఈ స్తంభంలో ఉన్నాడా నేను కాపాడే ఆ దేవుడు అంటే ఉన్నాడని సర్వత్రా ఉన్నాడని స్తంభంలో కూడా ఉన్నాడని ఉన్నా ఉన్నట్లే అవుతుంది ఆ విధంగా ప్రహ్లాదుడు చెప్పి ఉన్నాడు ఆ ప్రహ్లాదం యొక్క వచనాన్ని సత్యం చేయట కొరకు సో ఈ రెండు విధాలుగా నిజ వృత్య భాషితం అంటే ఒకడు బ్రహ్మగా ఒకడు ప్రహ్లాదుడు వాళ్ళిద్దరి వచనంలోనూ సత్యం చేయట కొరకై ఆయన ఆ సంబంధించి బయటపడ్డాడు పైగా వ్యాప్తించ భూతేష్వచనేషు చాత్మన తాను సకల భూతముల ఎందు జడ చేతనములన్నిటి ఎందు కూడా వ్యాపించి ఉన్నాను అనే సత్యాన్ని కూడా లోకానికి ప్రకటింపజేస్తూ ఆ స్తంభం నుంచి బయటకు వచ్చాడు స్తంభం నుంచి బయటకు రావచ్చలేదు అక్కడి నుంచి ఏమైనా రావచ్చు ఫర్ దీస్ రీజన్స్ ఇకే మోటివేట్ అదృశ్యత అద్భుత రూపము స్తంభే సభాయాం ఆ సభలో ఆ స్తంభం నుంచి బయటకు వచ్చి అత్యంత భయంకరమైనటువంటి అట్ ది సేమ్ టైం అత్యంత విస్మయాన్ని గొలిపే ఆ రూపము ఆ సభలో నిలబడి ఉన్నది ఏం రూపము నా మృగన్న మాంసం అది కేవలము సింహము అనడానికి వీల్లేదు అట్ ది సేమ్ టైం మనిషి అనడానికి వీల్లేదు రెండింటి యొక్క కాంబినేషన్ సో నా సత్వమేవం పరితో విపశ్యన్ స్తంభస్య మధ్యారం నిర్జిహానం ఇలాంటి సత్వాన్ని ప్రాణిని అందులో ముఖ్యంగా స్తంభం మధ్యలో నుండి బయటికి వచ్చినటువంటి ప్రాణిని వాడు ఎప్పుడూ చూడలేదు చాలా ఉండేది నాయం నరహ నాపి మృగ అహో ఇలాంటి రూపం ఏమిటి అని వాడు కొంచెం ఆశ్చర్యపడుతున్నాడు మీమాంస మనస్య తర్వాతనే లౌకికరాయ రూపం అందులో సంబంధించి బయటకు వచ్చింది వాట్ హ్యాపెండ్ అని వాడికి ఆ క్షణంలో ఏమీ తోచలేదు ఇంతలోకి ప్రపప్త చామీకర చండలోచనం భగభగ మండేటువంటి రెండు అగ్నిగోళాల అన్నట్లుగా ఆ రెండు కన్నులు ప్రకాశిస్తున్నాయి స్ఫురస్వత ఈ జుట్టు జూలు అంట శిరస్సు మీద ఉండేటువంటి జూలు అది మెరుపు తీగల వలె ప్రకాశిస్తోంది కణాలదౌష్ణం దృంభితానం నోరు పూర్తిగా ఆవలింప వేసినప్పుడు ఎంత పూర్తిగా తెలుస్తామో అంత పూర్తిగా తెరిచి ఉన్నాడు సో దాంతో అతి భయంకరములైనటువంటి కోరలు కనబడుతున్నాయి కరవాల చెంచల క్షురాంత జిత్వం నాలుక మధ్యలో ఎవరగా కదులుతూ ఉన్నది ఇలా అది కదులుతూ అంటే ఒక పెద్ద కత్తి చురకత్తి పెద్ద కత్తి ఇలా కదులుతోందా అన్నట్టుగా ఆ నాడుతో ప్రకాశించింది భృకుటి బలం ఆ కనుబొమ్మలు రెండు బాగా విరిగి ఉన్నాయి అది చూడటానికి కూడా భయం వేసుకున్నటువంటి పద్ధతి స్తబ్ధోద్భకర్ణం రెండు చెవులు కూడా ఇలా పైకి రిక్కించి ఉన్నది గిరికందరాద్భుతం ఆ నోరు ఒక పెద్ద పర్వత గుహల వల్ల ప్రకాశిస్తోంది హను భేద భీషణం రెండు దములు కూడా బాగా విడతీసి అత్యంత భయాన్ని కొలుపుతున్నటువంటి ఆ రూపము ప్రాణేన మేయం హరిమోరువాయినా ఈ లోపల వీడి మీమాంస పూర్తయింది వెంటనే అంటాడు ఓహో ఈ హరి ఉన్నాడే శ్రీహరి వీడు మహామాయ వీడు ఈ రూపంలో వచ్చి ఉంటాడు ఎప్పుడు కనివిని ఎరగని ఈ విచిత్రమైన పశువు రూపంలో మృగం రూపంలో వీడు వచ్చి ఉంటాడు సో ఏమం విమృష్య సరే ఇంక ఈ పిల్లవాడి సంహరించడానికి కంగానే కదా దీని తర్వాత సంహరించచ్చు ముందు ఈ హరిని ఒక పట్టుపట్టాలి అని వాడు అనుకున్నటువంటి వాడు ఆ హరి మీదకి గదాయుధాన్ని తీసుకుని ఎందుకంటే కత్తితోటి పెద్ద వర్కౌట్ అవ్వదు సో గదాయుధాన్ని తీసుకుని ఆ నృసింహ రూపంపైకి విడి జంప్ మరి ఎలా జంప్ చేసినట్టంటే అలక్షితోగ్నవు పతి పతంగమ ఆ నృసింహస్వామి సమీపానికి వస్తూనే ఆ స్వామి యొక్క దేహం నుంచి వచ్చే కాంతి పుంజంలో వీడు విలీనం అయిపోయి కనపడకుండా అయిపోయారు బాగా కాంతిలోకి వెళ్తే ఇంకా కాంతి ఉంటుంది మనిషి కానీ అక్కడికి ఏ వస్తువు కానరాదు ఆల్రెడీ ఆ కాంతి పుంజంలో ప్రవేశించారు అది ఎలా ఉంటుందంటే భగవద మండే అగ్నిలోకి అలా వెళ్ళి ఇంకా కనపడకుండా ఒక శరభం ఎలా అయితే కనపడకుండా అయిపోతుందో అలా ప్రశ్నించింది ఆ కృషి ఒక తేజస్సులో రాక్షసులు ప్రవేశించినాడు వాడు మహావేగంగా ఆ గదను తిప్పి దానితో ఆ నృసింహస్వామిని కొట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆయన ఏం చేసేటంటే తం విక్రమంతం విక్రమంతం అంటే వేగంగా పెద్ద అందరూ వేసుకుంటూ మీదకి వస్తున్నాడు గదని ఎత్తి పట్టుకుని అటువంటి వారిని ఆ శ్రీ మహావిష్ణువు నరసింహ స్వామి మహోరగం తాక్ష్యసుతో యథాగ్రహీత తాక్ష్యసుత అంటే దరుత్వంతుడు దరుత్వంతుడు తన పంజాలో కానీ ఏడు ఐదు వేళ్ళు ఉంటాయి ఐదు కోళ్ళు దాంట్లో పంజాలో పాలు వాడపట్టినట్టుగా తన చేతి గోడతోటి వాడిని వాడబట్టారు ఆయన యొక్క కదలడానికి అవకాశం లేకుండా నిష్పత్స్ఫురంతం గ్రహణాపురం హరి వ్యామో యథాక్షతత్వచం ఈయన పట్టుకున్నప్పుడు వాడు తప్పించుకుపోవడానికి ప్రయత్నం చేస్తాడు ఆ పరిస్థితి ఎలా ఉందని అన్నారంటే పాము నోట చిక్కినటువంటి ఎలక ఎలా అయితే తప్పించుకునే ప్రయత్నం చేసి కూడా విఫలమైపోతుందో ఆ విధంగా తప్పించుకుపోలేకపోతాడు ఆ పంజా యొక్క పట్టు నుంచి తప్పించుకోలేడు ఏమీ ఇటువంటి కూడా కథ లేకుండా దాని ఇంకా చిక్కి ఉంటాడు వెంటనే ఆ విధంగా చిక్కి ఉన్నటువంటి వాడిని ద్వారబంధం వరకు తీసుకువెళ్ళి సదా ద్వారబంధం ఎందుకంటే బయట కాదు ఇల్లు లోపల కాదు కనుక ఆ ద్వారబంధం మీద కడప ఉంటుంది ఆ కడప మీద తాను కూర్చుని వాణ్ణి ఒళ్ళో పాలిస్తుంది ఊరు ఆపాత్య తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని బ్రహ్మగారిచ్చిన వరాన్ని వేస్ట్ ఆ వరాన్ని ఆ బ్రహ్మగారి మాటని కొనుక్కోనివ్వకూడదు అందుకోసం అదే ఎలాగైనా చంపచ్చు అక్కడ నిలబెట్టే చంపచ్చు అది కాదు పాయింట్ అక్కడ బ్రహ్మ ఇచ్చిన మాటకి విలువ సో తన ఒళ్ళో వేసుకుని గరుడో మహావిషం గరుడు కూడా ఆ విధంగానే పాముని చంపుతారు పాముని ఎగరేసి పట్టుకెళ్ళి ఓ రాయి మీద పెట్టి ఆ పాముని చీల్చి భక్షించేస్తాడు చేస్తారు సరిగ్గా ఈయన కూడా వాడిని ఆ కరపు మీద పెట్టి నఖములతో చీల్చేసి వాడిని సహాయం చేస్తున్నారు సంబంధ దుష్ప్రేక్ష్య కరాలోచన తర్వాత శ్రీ మహావిష్ణువు యొక్క ఆ నృసింహ రూపానికి కూడా తీవ్రమైన కోపము ఉన్నది ఎందుకంటే కోపం లేకుండా సంహరించడం ఎక్కడ కుదురుతుంది so he has to bring out the emotion of anger so అత్యంత భయంకరమైనటువంటి ఆ రూపమును చూడటం కూడా కష్టంగా ఉన్నది స్వజిహ్వయ తన నాలుక ఇలాగా కలిపేస్తూ ఆ నాలుకతోటే చాలా భయంకరంగా ఆయన కనపడుతున్నాడు ఆ అసలు అంతేకాదు వాళ్ళని చీల్ చేసి ఆ నాలుగుతోటి అసలు రక్తాన్ని పానం చేసేస్తున్నారు అసృత్వసాత్తారుణ కేసరానమ మాంసము మధ్య ఇదంతా కూడా ఆయన ఆ కేసరం జూలంతా పడిపోయి ఆయన చూడడానికి కూడా చాలా భయంకరంగా ఉంది అంతేకాకుండా ఆ గోడలతోటి లోపల ఉండే పేగులన్నింటినీ పీకేసి తన మేడలో వేసేసుకున్నాడు యథాంతరమాని కృపాశక్త్యయా హరి సంఖ్య ఎలా ఉన్నాడంటే అప్పుడే ఒక పెద్ద సింహము యొక్క సింహము ఏనుగు యొక్క కుంభస్థలాన్ని పగలగొట్టి ఆ మాంసాన్ని రక్షించి ఆ మూతి యువతకి తీసినప్పుడు ఎలా ఉంటుందో ఈయన ఆ రకంగా భాషించినారు నిశాన్యలోకత్రయమస్తకం సమాధి దైత్యం హరిణా హతం లోకత్రయ మస్తక జ్వరం మస్తక జ్వరం అంటే తలపోటు వ్యాధి మైత్రేయులను ఏదో అంటారు చూడండి ముల్లోకానికి వీడు తలపోటు వ్యాధి కింద తయారయ్యాడు ఎవరు ఈ హిరణ్య కృష్ణ లోకత్రయ మస్తక జ్వరం వాడు సంహరింపబడినాడు ఈ సత్యము ఉన్నోకాలకి తెలిసిపోయి దేవతలు వాళ్ళు కూడా పుష్పవృష్టిని కురిపించినారు పురసూన వర్షైవ పురుషు సుర స్త్రియ తను ప్రవ్రజ్య విబుధా గిరిశాలయ వెంటనే బ్రహ్మగారు ఇంద్రుడు ఇతర ఋషులు సిద్ధులు విద్యాధరులు మనువులు మానవులు అందరూ కూడా అక్కడికి వచ్చారు వచ్చి ఆయనకి నమస్కారం చేస్తున్నారు ఆయన మహాభయంకరాకారంగా ఉన్నాడు ఇంకా కోపంతో గర్జించేస్తూ ఉన్నాడు బ్రహ్మోవాచ నోస్మ్యనంతాయ దురంత శక్తయే విచిత్ర వీర్యాయ పవిత్ర కర్మణే సో అనంత శక్తి సంపన్నుడు ఆయన యొక్క శక్తిని ఎవరు అంచనా వేయగలరు చాలా చిత్ర విచిత్రములైనటువంటి పరాక్రమములను చూపించేటువంటి వారు ఏ పని చేసినా ఆ పని కేవలం లోక కళ్యాణం కొరకే చేసేటువంటి కర్మ కనుక ఇంతటి ఘోరమైన హింసాకర్మ కూడా పవిత్రమైన కర్మలే అటువంటి కర్మలను చేసి జగత్తు యొక్క క్షేమాన్ని నేను నిర్వహించేటువంటి ఆ పరమేశ్వరుని కొరకు నేను నమస్కరిస్తున్నాను అని ఈ విధంగా ఇతర దేవతలు ఇంద్రుడు సిద్ధులు ఋషులు అలాగే విద్యార్థులు వీళ్ళందరూ కూడా ఆ స్వామిని స్తోత్రం చేస్తారు ఏం సురాజే సర్వే బ్రహ్మరుద్ర పురస్సరా లోపేతుమశకన్య సంతత్వం సుదురాసదం ఈ లోపల ఏమైంది ఆ నృసింహస్వామి యొక్క తీక్ష్ణమైనటువంటి కోపాన్ని శాంతింపజేసే ప్రయత్నంలో వీళ్ళందరూ స్తోత్రం చేసి కూడా ప్రయోజనం ఏమీ ఉండదు అసలు ఆయన సమీపానికి వెళ్ళలేకపోతున్నాను దరిదాపులకు వెళ్తే ఆ హిరణ్యక శక్తికి పట్టిన గట్టి నాకు కొడుతున్నా అని కొంచెం భయంలో పడిపోయారు పడిపోయి అప్పటికి అప్పుడు బ్రహ్మగారు ఒక ఆలోచన చేసి ఆయన కోపాన్ని శాంతింపజేయడానికి కేవలం లక్ష్మీదేవిని తగిన వ్యక్తి అని ఆమెను పంపించే ప్రయత్నం చేస్తారు సాక్షాత్ శ్రీ ప్రేషితా దేవీ ఆవిడ సరే అయితే నేను మాట్లాడే కోపాన్ని శాంతింప చేస్తాను అని ఆవిడ కొంచెం ముందుకు వెళ్ళి దృష్వాతం మహదద్భుతం ఆ అక్కడ దూరంగా ఉన్నప్పుడు సరే నేను చూస్తానని వచ్చింది ఆవిడ వచ్చి వెనక్కి ఆవిడ చేసేసి భయం చేత శంక చేత శంకిత శంక అంటే మహాత్ములు ఏమంటారంటే చాలా గలీజున్నాడే మనం దగ్గరికి వెళ్ళామనుకోండి ఆ చెయ్యి చేసి నా బుద్ధమైన చేసేటంటే నా బుద్ధంతా రక్తం అది అవుతుంది చేసి తర్వాత కొత్త చేయడం పాడించుకుంటాను ఆ విధమైన శంకతో తర్వాత ఆయన కంపెనీసుకున్నాడు అనుకోండి శరీరాలు ఈ ఆంత్రములు ఉన్నాయి అది నా నక్షత్రానికి తగిలితే మళ్ళీ నేను వెళ్ళి స్నానం చేయాల్సి ఉంటుంది ఆయన మీ మాట మీ పని శంక ఎందుకంటే శంకిక వ్యాసుడు అంటే చేసి ఆ దానికి వచ్చేసి ఆలోచన నాలుగు కాదు న్యూసెన్స్ ఆలోచించే ప్రేతయా బ్రహ్మావస్థితమంతికే ఇంకా వెతకక్కర్లేదు అదే సభలో పక్కనే ఉన్నాడు ప్రహ్లాదు బ్రహ్మగారు వెంటనే ఏ ప్రహ్లాద నువ్వు వెళ్ళి కొంచెం ఆయనతో మాట్లాడు మాట్లాడు సాత ప్రశామయోపేది నువ్వు వెళ్ళు వెళ్తే ఆయన నేనేమి చేయడు స్వపిత్రే కుపితం ప్రభు ఆయన మహాకోపంలో ఉన్నాడు హిరణ్యకృష్ణుడు గుంపురేఖలు లేకుండా చీల్చి పారేశాడు ఇంకా కోపం తగ్గలేదు వాడు చచ్చిపోయి పడుతున్నాడు అక్కడ కాబట్టి నువ్వు వెళ్ళి కొంచెం మాట్లాడు అని అంటే ఈయన వెంటనే ఏమీ సందేహం లేకుండా ముందుకు వెళ్ళి ఆ మహాభాగవతుడైనటువంటి శిష్యు ఆయన సర్వ సర్వాత్మ సర్వాత్మ భావం ఉండేటువంటి మహాభాగవతుడు ఆయనకి అటువంటి భయమైన ప్రసక్తే లేదు సో ఆయన వెళ్ళి నమస్కారం చేస్తారు సాష్టాంగ నమస్కారం చేస్తారు ఎప్పుడైతే తన పాదములకు నమస్కారం చేసిన ఆ పిల్లవాడిని చూసి ఆయన వెంటనే కోపాన్ని శాంతించి దేవ కృపయా పరిపూర్ణ ఆయన గొప్ప దయా కలుగుతుంది అయ్యో పిల్లవాడు వీడిని నానా హింసలో పెట్టాడు ఈ రాక్షసుడు సో పాప నా దగ్గరికి వచ్చి ఇలా నమస్కారం చేస్తున్నాడు అనేటువంటి మహాదయతోటి ఆ పిల్లవాడిని పైకి ఎత్తి తచ్చీర్ష్ణ్యకరాంబుజం తన శిరస్సుపై తన చేతిని వేసి ఆశీర్వదించాడు తానా వివిత్రస్థియాము కృతాభయం మృత్యువు అనేటువంటి సర్పము యొక్క భయములకు ఆ గడగడ వణికిపోయే హృదయములు గల మానవులకు అభయాన్నిచ్చేటువంటి హస్తంతో ఆ పిల్లవాడిని ఆశీర్వదించినారు కళాది విశ్వస్తీయాం కృతాభయం సతత్తర స్పర్శ కృతాఖిలాశుభ సపద్య దివ్యస్త పరాత్మదర్శన ఎప్పుడైతే ఈ కరస్పర్శ పరమేశ్వరుడిని ఈ పిల్లవాడి మీదకి వెళ్ళినదో వెంటనే అతని హృదయంలో ఉన్నటువంటి వ్యక్తించే క్లేషం ఏదైనా ఉంటే వెంటనే ఆ క్లేషము పోయినది ఎందుకంటే ఒక పెద్ద ఆర్గ్యుమెంట్ తండ్రితోటి ఆ ఆర్గ్యుమెంట్ కూడా వారు వినకపోవడం అది టర్మినేట్ హ్యూజ్ బ్యాటిల్ అని దెన్ రక్తపాతం ఇదంతా కూడా మనస్సుకి కొంత క్లేశాన్ని కొంత ఉద్వేగాన్ని కలిగించడం సహజం ఉంటూ చిన్నపిల్లవాడు సో దానంతని కూడా శాంతింపజేసి సో ఆయన వారిని ఆశీర్వదించారు అప్పుడు ప్రసాదులు చాలా ఆనందంతో ఆ పరమేశ్వరుని యొక్క సాక్షాత్కారమైనటువంటి ఆ అందాన్ని పట్టుదలక శరీరం అంతా కూడా రోమాంచమవుతుంది నల్లపట ప్రేమాశ్రువులను పొట్టపట పరుస్తున్నటువంటి వాడి ఆయన ఇలా చక్రశ్రావం వాక్య మన్యేధునాభిజనరూప తపశ్రుతోజస్తేజ ప్రభావ బల పౌరుష బుద్ధి యోగా ద్వంద్వ సమస్య నారాతమాయవి భవంతి పరస్య పుంస హే పరమేశ్వర నాకు నాడు ఒక సంగతి తెలిసింది అభిజనము అంటే నేను గొప్ప కులం వాళ్ళని అని అంటారు ఆ కులం కాదు కాదు రూపము అంటే అంద అందం పరమేశ్వరుణ్ణి ఆరాధించడానికి మేము యోగ్యము మేము చాలా అందంగా ఉన్నాము అని అలాగే కూడా ఎవరైనా అనుకుంటే మేము తపశ్శాలులము మేము ఈశ్వరుని ఆరాధిస్తాము అని అనుకుంటే విద్వాంసులము ఆ విద్వత్తుతో ఈశ్వరుని ఆరాధిస్తామని పూజ అంటే బలము తేజ అంటే పరాక్రమము ప్రధాన ఇంకా ఇతర రకములైనటువంటి శక్తి సామర్థ్యాలు బలము అంటే శరీర బలము పౌరుషము అంటే అహంకారం పౌరుషం బుద్ధిశక్తి మంచి పాండిత్యము ప్రజ్ఞ మనో ఉన్నది మేము ఆ కారణంగా పరమేశ్వరుడు మేము దగ్గర అవుతాము యోగా అంటే మేము గొప్ప అభ్యాసాలను చేసినాము వీటి చేత మేము పరమేశ్వరుని ఆరాధించగలము అని ఇవి ఎన్ని ఉపాయములు అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఉపాయాలు ఇవన్నీ ఈ కారణాలుగా మేము ఈశ్వరుని ఆరాధించగలము అని ఎవరైనా అనుకుంటే వాళ్ళు పొరపడ్డారు నానాథనాయహి పదంది ఇవి ఏమీ కూడా ఈశ్వరుణ్ణి సంతోషపెట్టి ఈశ్వరుని ప్రసన్నం చేసుకునేందుకు పనికి రావు దానికి ఏది పనికి వస్తుంది అంటే భక్త్యాపుతోష భగవాన్ విజయోత్సవాయ ఆ విజేంద్రుడిని రక్షించి ఏ భక్తి విజేంద్రుడికి వీటిల్లో ఏమున్నాయి వసువులు ఇవన్నీ మానవులకు ఉండదు మానవులకు లేకపోతే అంతకంటే ఉన్నతమైన దేవాది జాతులకు ఉండదు లక్షణాలు ఏమీ లేకపోయినా కేవలము ఒక పశువుకి కూడా ఆయన సాక్షాత్కరించి మోక్షాన్ని ఇచ్చినాడు కేవలము భక్తి చేత మాత్రమే పరమేశ్వరుడు సంతుష్టవుతాడు మేము విద్వాంసులము గొప్ప కులం వాళ్ళము అంటే గొప్ప సంపన్నులము లేదా గొప్ప పరాక్రమం గల వాళ్ళము గొప్ప యోగాన్ని చేసిన వాళ్ళము గొప్ప తపస్సులను చేసిన వాళ్ళము ఇత్యాది భావములు ఉన్న ఇటువంటి అహంకారం ఏమన్నా కూడా ఆ ఈశ్వరుని కాంతంగా గ్రహించదు కేవలం శరణాగతి చేసి అహంకారాన్ని పూర్తిగా సమర్పించేటువంటి ఆ లక్షణం చేత మాత్రమే ఈశ్వరుడు సంతోషిస్తాడు కాదు ఈ సంగతి నేను ఇలా నేర్చుకున్నాను అని అంటున్నాను నైవాత్మన ప్రభునయం లాభపూర్ణ మానంజనాదవిదుషస్తరుణోతే మానవుడు నిజలాభపూర్ణుడై అంటే ఆత్మజ్ఞానము చేత పూర్ణమైన హృదయం కలవాడై ఆ పరమేశ్వరుణ్ణి ఈ కోరికలను తీర్చు ఆ కోరికలను తీర్చు అని ఆ విధంగా చిన్న చిన్న అల్పమైన కోరికలతో ఆరాధించకుండా ఉండటము ఈ మానవుడికి చేపల పుట్టలేదు అని అంటాడు అలా చేయలేకపోతున్నాడు వీడు ఈశ్వరుడిని ఎప్పుడు ఆరాధించినా ఏదో ఒక భోజనం మనసులో పెట్టుకునే ఆరాధిస్తున్నట్టుగా మనకి తోస్తుంది కానీ మరి ఒక ఒక చిన్న పాయింట్ చెప్తాడు ఆయన చూడండి మరి ఎందుకు ఆరాధించడం అయితే ఈశ్వరుని ఆరాధించిన దానికి ఏ కోరిక అడగద్దు నిష్కామంగా పూజ చేసే అంటే ఎందుకు పూజ చేయడం అంటే ఆయన అంటాడు నీవు ఈశ్వరుని ఆరాధించటంలోనే ప్రతి స్టెప్ లో కూడా ఈ యొక్క క్షేమం ఉన్నది అది ఎలాగంటే తత్వాత్మనే ప్రతిముఖస్య యథాముఖశ్రీ భగవంతుడికి నీవు అభిషేకం చేసి తద్వారా నీకు నీవు క్షేమాన్ని కలిగించుకుంటున్నావు భగవంతుడికి నైవేద్యం పెట్టి మనకి అది మనకి ఈజీగా దేనికి అర్థమవుతుంది అభిషేకం అంటే అర్థం అవడం కొంచెం కష్టం నైవేద్యం అంటే తప్పనిసరిగా భగవంతుడికి నైవేద్యం పెట్టేది వరక్షేమం కొరకే భగవంతుడికి దీపం చూపించేది వరక్షేమం కొరకే భగవంతుడికి ధూపం వరక్షేమం కొరకే పుష్పాలు వరక్షేమం కొరకే ఎందుకంటే చూడండి బెడ్రూమ్ లో ఏ కలర్ వేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు ఎప్పుడైనా గమనించారా బెడ్రూమ్ వాల్స్ కి మామూలుగా ఇంటి కంపెనీ వేసిన కలర్ కాదు స్పెషల్ కలర్ వేస్తే మంచిది ఎటువంటి కలర్ వేయాలి ఏ కలర్ ని చూస్తే మనస్సు ప్రసన్నమవుతుందో అలాంటి కలర్ వేయాలి రైట్ ఇంటీరియర్ డెకరేషన్ లో this is small point so అలాగే పరమేశ్వరుడికి అలంకారం చేస్తే ఎవరికి పరమేశ్వరుడికి లాభం ఉందని మనం అనుకుంటే పొరపాటు మనకి లాభం దేవుడికి లాభం అలంకారం చే కొందరు నేను విఘ్నేశ్వరుని దర్శించి వచ్చాను ఆ విఘ్నేశ్వరుడికి అలంకారం చేసిన వెంటనే చూస్తే ఆ అలంకారం వల్ల నాకు లాభం కలిగింది విఘ్నేశ్వరుడికి ఏం లాభం ఉంది నాకు ఎంత లాభం కలిగింది అంటే చూడగానే అబ్బా ఎంత బాగుందో అని మనస్సు మహానందాన్ని పొందిన ఒక కొన్ని నిమిషాల సేపు అది నా లాభం కాబట్టి పరమేశ్వరుడికి అలంకారం చేసేది నా లాభం విఘ్నేశ్వరుడు మూర్తిని చక్కగా చేశారనుకోండి ఎంతో ఆనందం కలుగుతుంది మూర్తి బాగా చేయలేదనుకోండి చికాకు కనిపిస్తుంది ఇప్పుడు లాభం ఎవరికి విఘ్నేశ్వరుడు నాకే కాబట్టి ఇన్ని రకాల పుష్పాలతో పూజించేది దేని కొరకు ఆ పుష్పాలని ఆ పూజ చేసిన తర్వాత ఉండే శోభని చూస్తే నాకు ఆనందం కలుగుతుంది అందుకోసం కాబట్టి మంత్రపుష్పం నిరాజనం నా కోసం నీరాజనం ద్వారా నా హృదయంలో అజ్ఞానం తొలగిపోయి జ్ఞాన జ్యోతి వెలగడానికి కోసం అది నిదర్శనం నీరాజనం నా కోసం కృష్ణ పూజ నా కోసం అన్ని నైవేద్యం నా కోసం ఉన్న దాంట్లో ఇంకా తిరిగిలేని సత్యం ఎక్స్ప్లెనేషన్ ఇలాంటి మీ కోసం అయ్యిందంటే అది ఈశ్వరుని కోసం కాదు నైవేద్యం దగ్గర ఏ ఎక్స్ప్లెనేషన్ దీని మీద ప్రహ్లాదు ఈ బేసిక్ పాయింట్ మీద ప్రహ్లాదం వాడారు ఆయన అంటాడు యజ్జనో భగవతే విదతీతమానం మా జన భగవతే యజ్ఞత మానవునిక గీత భగవంతుని కొరకు ఏ ఏ పరిచర్యని మానవుడు చేసినా జరుగు చేసినా తత్తు ఆత్మనే అది తనకు మాత్రమే చేసుకుంటున్నాడు సో నీకు నువ్వే పరిచర్య చేసుకుంటున్నావు ఈశ్వరుని ఆరాధించడం చేత నువ్వు ఈశ్వరుడికి ఏమీ ఉద్ధరించట్లేదు అయ్యో నేను నైవేద్యం లేకుండా అయిపోయింది ఈ పూటకి ఏమిటి చాలా తప్పదే అసలు ఆ వాక్యమే తప్పు ఆ వాక్యం ఏమని ఒక ఏమైనా యాటిట్యూడ్ ప్రతిఫలిస్తుంది అంటే మనం కలుపు చేయడం కదా అప్పుడు కూడా ఆయన మొహం కూడా మనం చూస్తూ ఉండాలి అలాంటి attitude that is correct you are not doing any service to you are doing to service to yourself ఈ సత్యాన్ని కనుక మానవుడు గుర్తిస్తే మనకి ఈ దేవాలయాల్లోనూ అక్కడ అక్కడ అప్పుడప్పుడు కనబడి మనసుకి క్లేశాన్ని కలిగించేటువంటి ఒక సంరంభము ఆడంబరము కనుక ఇప్పుడు నేను ఈశ్వరుడికి ఏదైనా అర్పించాను అనుకోండి అది నేను ఈశ్వరుడికి అర్పించాను అని అనుకుంటే అది నలుగురికి తెలియాల్సిన అవసరం ఉంది ఈశ్వరుడికి అర్పించలేదు నాకు నేనే అర్పించుకున్నాను నాకు ఎవరికి తెలియకుంటే మంచిది ఇప్పుడు లడ్డూలు ఉన్నాయండి అక్కడ ఓ లడ్డు తీసుకుని మనసే అమ్మలో నేను లడ్డు తిన్నానని నేను చెప్తానా చెప్పలేదు చూడకుండా అది తెలుసు అది ఎందుకంటే తనకు వెళ్ళిపోయింది అదే ఎవరికైనా ఇష్టం అంటే ఓ ఫోటో తీయడం ఏదో కాబట్టి మనం ఈశ్వరుడికి ఏమి చేయట్లేదు మనకు మనమే చేసుకుంటున్నాము దానికి ఆయన దృష్టాంతం నేను ఇంకా దృష్టాంతం అలా దాచిపెట్టాను ఆయన దృష్టాంతం అంటాడు తత్వాత్మనే ప్రతి ముఖస్య యథాముఖశ్రీ మనము బొట్టు ఎక్కడ పెట్టుకుంటాం ఎక్కడ పెట్టాము అది మీరు గమనించండి ఆ సైకాలజీ అర్థం ముందుకు వెళ్ళండి వెళ్తే ముఖాన్ని బొట్టు కనపడలేదు అంటే అర్థంలో ప్రతిబింబానికి బొట్టు కనపడదు నీ మొహాన్ని బొట్టు నీకు కనపడదు ప్రతిబింబానికి బొట్టు కనపడలేదు ప్రతిబింబానికి బొట్టు ఎప్పుడైతే లేదో ప్రతిబింబానికి శోభ లేదు ఇప్పుడు ప్రతిబింబానికి శోభను తీసుకురావాలి ప్రతిబింబానికే తీసుకురావాలి శోభని ప్రతిబింబానికి శోభను తీసుకురావాలి అంటే ఎందుకంటే మన మనసుకి క్లేషం ఎప్పుడు జరిగింది ప్రతిబింబం శోభ లేకుండా దర్శనం ఇచ్చినప్పుడు మనసుకి క్లేషం జరిగింది అదే ప్రతిబింబం స్వాభావికంగా కనపడింది అనుకోండి మనసుకి తృప్తి ఉంటుంది కాబట్టి బొట్టు తీసుకుని పెద్ద బిమ్మానికి పెడతారా మరి బొట్టు తీసుకుని ఎక్కడ పెడతారు అదేవిధంగా మన మనస్సుకి ప్రసన్నత కావాలి అంటే పుష్పాలు తీసుకుని ఈశ్వరుడికి అర్పిస్తారు పుష్పాలను ఈశ్వరుడికి అర్పిస్తే అది బింబం ఆ ఈశ్వరుడికి అర్పించిన సర్వము నందు ప్రతిఫలిస్తుంది ప్రతిబింబం జీవుడు బింబం ఈశ్వరుడు బొట్టు బింబానికి పెడితే ప్రతిబింబానికి బొట్టు వస్తుంది పొట్టు తీసుకెళ్లి ప్రతిబింబానికి పెడితే ప్రతిబింబానికి రాదు అర్థానికి పెడితే రాలిపోతుంది లేదా అర్థానికి బొట్టు పెట్టినట్టు అవుతుంది ఆ ప్రతిబింబానికి ఎన్నడూ రాదు ప్రతిబింబానికి బొట్టు కావాలంటే ఒక్కటే ఉపాయం బింబానికి పెట్టడం ప్రతిబింబానికి పౌడర్ ఉన్నట్టు క్రీమ్ ఉన్నట్టు కనపడాలంటే బింబానికి పౌడర్ క్రీమ్ రాసుకోవాలి ప్రతిబింబం హెయిర్ స్టైల్ బాగోలేకపోతే ఇద్దరు హెయిర్ స్టైల్ చేస్తే ప్రతిబింబం హెయిర్ స్టైల్ సెపరేట్ అవుతుంది అదేవిధంగా ఈశ్వరుడికి నాకు అలంకారం కావాలి అంటే పుష్పాలు అవి తెచ్చుకుని రంగంలో వేసుకోవడం కాదు అలా రంగంలో వేసుకున్నాడు అనుకోండి అంటే ప్రతిబింబానికి ముట్టు పెట్టుకున్నాడు అనమాట ఇది ప్రతిబింబం కాబట్టి పుష్పమాల తీసుకెళ్లి ఈశ్వరుడు మెడలో వేస్తే ఆ ఇప్పుడు నాకు నేను అలంకారం ఈశ్వరుడికి నైవేద్యం పెడితే నాకు అనుకునేది ఈశ్వరుడికి ధూపం ఇస్తే నాకు ధూపం యొక్క పరిమళం లభించింది ఈశ్వరుడికి దీపాన్ని చూపిస్తే నాకు జ్ఞానజ్యోతి దీపజ్యోతి జ్ఞానజ్యోతి దీపజ్యోతి ఇది రియల్ జ్ఞానజ్యోతి సింబాల్ రెండు నాకు లభించాయి ఈశ్వరుడికి నీరాజనం ఇస్తే నాకు నీరాజనం యొక్క శోభ లభించింది నీరాజనం ఇస్తే ఎంత పరిమళంగా ఉంటుందంటే ఆ పరిమళము మనకి అనుభవానికి వస్తుంది సో ఎంతో శోభ ఆ శోభంతా మనకు వస్తుందండి నీరాజన శోభంతా మనదే పుష్పముల శోభ చెప్పనే అక్కర్లేదు అదంతా మనదే కాబట్టి ఇంకా ఇంత శోభము లభిస్తుంటే ఇంకా ఏది కోరిక ఇంకా ఏదైనా లిస్ట్ ఒకటి సబ్మిట్ చేయాల్సిన అవసరం ఏంటి కేవలము ఈయన కరుణ అభిజుష కరుణ ఉంటే అభిజుషుడు అంటే వివేకంగా అభిమానం చేత మనస్సులో బలము మనోబలము లేకపోవడం చేత ఆ దుర్బలత మనసులో వీక్నెస్ ఏమో అడిగితే ఇస్తాడేమో అడగకపోతే ఇవ్వడేమో అయ్యా నా పరీక్ష కాస్త అని విద్యార్థి అడుగుతాడు ఎందుకంటే తీరా అర్థం అడగలేదనుకో ఆయనకు అర్థం కాక అతను ఏమైనా చేయడం మానేస్తాడని ఒక పెద్దవాళ్ళకు విద్యార్థి సమస్య ఉంటుంది ఎక్కువ నాకు అది పెద్దవాళ్ళు అనుకుంటారు జీవితంలో ఇంకా ముక్తులు తినడం తర్వాత కూడా ఇంకా కామనం ఈశ్వరుల నుండి ప్రవేశపెట్టే దాంట్లో సందర్భం లేదు మరి భవిష్యత్తు ఎలా ఉంటుంది ఎలా ఉన్నా మనం చేసేలా ఉండే ఈశ్వరుని భవిష్యత్తును సరిదిద్దమని కోరిక ఆయన సరిదిద్దడం ఎందుకంటే ఆయన కర్మఫలాలు ఉండాలి డ్యూటీ ప్రకారం ఇప్పుడు క్యాస్టేషన్ లో వెళ్ళి నూట ఇరవై రూపాయలు బిల్లు మీద రెండు వందల ఇరవై ఇవ్వమంటే ఇవ్వడు కానీ ఆ నూట ఇరవై కొంచెం పాత నోట్లు కాదు మంచి నోట్లు చూసి ఇవ్వయా అంటే సరే అలా ఆ పాత నోట్లు పక్కన కొత్త నోట్లు ఇస్తారు వాటికి he can do we should వాటికి నూట ముప్పై ఇవ్వమంటే ఇస్తారా క్యాష్ సెక్షన్ కూడా మీ బెస్ట్ ఫ్రెండ్ ఇస్తారా ఇవ్వడం ఈ జనానికి కొత్త నోట్లు ఇవ్వమంటే ఇస్తారు వచ్చేవాళ్ళు మన వండకాయలు వచ్చేవాళ్ళు ఎండ ఇస్తారు ఏది పాజిబుల్ కూడా ఇస్తాడు మరైతే ఈశ్వరుని విషయంలో భవిష్యత్తులో నాకు సుఖమే రావాలి దుఃఖం రావద్దు అంటే ఆయన వీడి గజమోహం ప్రశ్న వేశాడు లేకపోతే రాము కోరిక కావలేదు నేను వీడి కోరిక తీర్చలేను ఈజ్ హెల్ప్లెస్ కానీ హే పరమేశ్వర సుఖం వచ్చినా అహంకారం పొందకుండా దుఃఖం వస్తే ఫేస్ చేసేటువంటి మనోబలం నాకు ఇవి అంటే అదే వీడి కోరిక నేను వెంటనే తీరుస్తాను నేను వెంటనే ఆ క్షణంలో ఇచ్చేస్తాను ఇచ్చింది కోరాలి ఇబ్బంది కోరకూడదు అంతేకా ఆ విధంగా ఈ సత్యాన్ని మానవుడు గ్రహించాలి అని భక్తి ఎందు ఆత్మజ్ఞ ఆత్మనిష్ట ఆత్మస్వరూపం యొక్క జ్ఞానాన్ని జోడించకపోతే భక్తిలో కూడా ఇలాంటి లోటుపాట్లు వస్తాయి అవి రాకుండా ఉండాలి ప్రహ్లాద భక్తిది శుభభక్తి కాదు ప్రహ్లాద భక్తి సంథింగ్ ఆల్టుగెదర్ డిఫరెంట్ శివభక్తి అర్థాత్మ భక్తి ప్రహ్లాదుడికి జ్ఞాని భక్తి జ్ఞాని ప్రాత్మలో జిజ్ఞాసు భక్తి కూడా కాదు జిజ్ఞాసు భక్తి ఉద్ధవడు తర్వాత వస్తుంది సో ఇది జ్ఞాన భక్తి అంచేతనే ఆ విషయాన్ని అంత అద్భుతంగా ఆయన చెప్పగలిగినారు సద్యచ్చ మన్యుమసురశ్చ హతస్వయో ద్వయా ద్వయాద్యమో ఉదేత సాధురపి వృష్టిక సత్వహత్య మరి తండ్రిని సంహరించామంటే అక్కడ తండ్రి కొడుకు అనేటువంటి నిర్ణయం కాదు సంస్థ కాదు కూడా పరమేశ్వరుని యొక్క సంతానమే సో వృష్టికము తేలుంది వీళ్ళు కూడా ఈశ్వరుని యొక్క సంతానమే కానీ దేవుని చూసినప్పుడు వెంటనే చంపమని పెద్దలు ఆదేశిస్తారు దాన్ని చంపండి దాన్ని వదిలిపెట్టద్దు చంపించేస్తారు ఎందుకంటే పిల్లలు తిరుగుతూ ఉంటారు విజ్ఞానంటే పెద్దవాడిని కూర్చుందంటే పొలంలో నడిచేపు ఇబ్బంది పడి తగ్గిపోతుంది కానీ పిల్లవాడిని కనుక పుట్టిందంటే ఆ పిల్లవాడు ఆ విషయం యొక్క బలానికి తట్టుకోలేకపోవచ్చు సో పిల్లలు ఇటువంటి పాపుతో ఉంటారు అలాగే ఎక్కడో ఏదో ఇవ్వాలన్నా అక్కడ పడుతూ ఉంటారు ఈ తేను పుట్టిందని భయం కాబట్టి ఆ దేవుని చంపేటువంటి పెద్దలు సలహా చంపేస్తారు కూడా ఎలాగోలా దాన్ని వెంటనే చంపేస్తారు సో ఆ విధంగా ఈ హిరణ్యకశుడు ఇష్టకం వంటి వాడు సమాజానికి చాలా ద్రోహం చేశాడు కాబట్టి నీవు చేసిన దాంట్లో from my side there is no complaint అని అంటున్నాడు ప్రహ్లాద్ తర్వాత ఈ భయంకర రూపాన్ని చూసి నేనేం భయపడలేదు అంటే ఎవరు భయపడుకుంటున్నారేమో నాకు తెలియదు ఆయన నాకు ఎఫ్రైడ్ ఆఫ్ రూపం ఎందుకంటే నాహం భయానకస్య నేను భయపడలేదు మరి ఈ రూపాన్ని నేను భయపడను కానీ నేను భయపడేది ఒకటి ఉంది అదేమిటంటే ప్రశ్నోస్మ్యహం కృపణవత్స దుస్సహోగ్ర సంసార చక్ర కథనాత్ రసతాం ప్రణీత ఆ సంసారము కామనము కాలద్వేషాలు క్రోధము తర్వాత భేదభావము సో ద్వైత దృష్టి అనేటువంటి సంసారం ఉందే ఇది నా చుట్టూ ఉంది దీనికి అతీతంగా ఉండే ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను అని విజ్ఞాన సంసారం నన్ను తనలోకి ఏమో అని మాత్రం నాకు భయం ఉన్నది నేను దానికి భయపడతా కానీ ఈ ఎదుర్కొన్నా ఉన్నటువంటి ఈ రూపాన్ని మీ రూపాన్ని నేను భయపడను మనం కూడా ఏదో దెయ్యం ఉంది పిశాచం ఉంది అంటే దాని భయపడాల్సిన అవసరం లేదు దెయ్యము భూతము పిశాచము మనకి అపకారం చేయలేవు మనకి అపకారం చేసి మన హృదయంలో నెలకొని ఉన్నటువంటి రాగద్వేషాలే వాడికి మనం భయపడాలి ఒకప్పుడు నా హృదయంలో రాగద్వేషాలు వచ్చేస్తాయి అని ఎప్పటికప్పుడు భయపడుతూ ఉండాలి అలా భయపడాలి కానీ ఈరోజు వాడేం చేసేస్తాడు మీరేం చేసేస్తారు టూ థౌజండ్ టూ ఎలా ఉంటుందో టూ థౌజండ్ త్రీ ఎలా ఉంటుందో అలాంటి భయపడ్డా అవసరం నిజానికి ఒక పిశాచము ఒక రాక్షసుడు ఒక రోగము ఒక భవిష్యత్తులో ఒక సంవత్సరము మనకి ఇంత హాని చేయలేము ఇప్పుడు ఈ క్షణంలో మన హృదయంలో ఉన్నటువంటి కాలద్వేషాలు చేసే హాని మన హృదయంలో ఈ క్షణంలో నెలకొని ఉన్న నెలకొని ఉన్న సంసారాసక్తి ఆసక్తి స్వగృహము క్షేత్రము ధనధాన్యము అన్నిటి ఎందు వీటి అన్నిటి ఎందు ఆసక్తి అనేసే కలదు ఇమోషనల్ డిపెండెన్స్ అది ఇప్పుడు ఇక్కడ ఉన్నది అది చేసే హాని భవిష్యత్తులో రాబోయే రోగం చేయలేదు భవిష్యత్తులో రాబోయే కష్టాలు చేయలేదు ఆయన నాట్ ఎఫ్రైడ్ ఆఫ్ ఆయన ఎఫ్రైడ్ ఆఫ్ దిస్ సంసార దిస్ అజ్ఞానం నేను ఈ రూపాన్ని చూసి భయపడడానికి నేనేమంత అమాయకుడు నేను కాదు కాబట్టి నువ్వు నాకు ఆ సంసారాన్ని ఎదుర్కొనేటువంటి వివేకాన్ని మనోబలాన్ని ఇవ్వవలసినది ఇంకా చాలా విస్తారమైనటువంటి ఉపాఖ్యానం గోపు నుండి చదివితే మొత్తం ప్రహ్లాద ఉపాఖ్యానం అంతా కలిపి థౌజండ్ లెక్సెస్ ఉందనుకోండి దాంట్లో నృసింహస్వామి కథ రాక్షసుని సంబరం అంతా కలిపి కేవలం వంద లెక్సెస్ ఉంటాయి నైన్ హండ్రెడ్ లెక్సెస్ జ్ఞానం దాన్ని బట్టి దాని ది స్ట్రెంగ్త్ ఆఫ్ నా టీచింగ్ ఇది మనకు వస్తాయి సో కానీ లోకంలో మనం ఎలా చూస్తామంటే ఇదంతా పక్కన పెట్టేస్తారు అసలు ఇంకా పక్కన పెట్టేసి అరే అదే అదే నృసింహస్వామి ఇంకా అనేక శ్లోకాలు ఎవరైనా చేసి ముందుకు వచ్చారో సో యత్సంృతీయవృషిదేవచారకారై లోకాన్ విభావయసి కంసి జగత్ ప్రదీపాన్ హే పరమేశ్వర నువ్వు ఈ విధంగా శ్రీరాముని మానవుడైన శ్రీరాము మీద పక్షి పక్షి లేకపోతే తిరియ కంటే ఆ తిరియ కంటే పక్షి గరుత్సంతుడి రూపంగా లేకపోతే ఇంకేదో తిరియ పశు రూపంగా అంటే వరాహ రూపంగా ఋషి రూపంగా అంటే దక్షిణామూర్తి రూపంగా లేకపోతే దత్తాత్రేయ ఋషి రూపంగా ఆ తర్వాత దేవ అంటే వాహన రూపంగా చూస్తాం మనం జష అంటే మత్స్య రూపంగా ఇన్ని రూపాలుగా పరమేశ్వరుడు ఏ రూపమైనా ఆయన అవతరిస్తాడు ఒక సూకరంగా అవతరించాలంటే ఈ రెడీ ఒక అశ్వంగా అవతరించాలంటే ఈ రెడీ ఒక చేపగా ఒక తాతేలుగా ఏ రూపం మనకి నచ్చకపోవచ్చు ఆ రూపం ఆయన అభ్యంతరం లక్ష్మీదేవి కొంచెం చికా కడుతుంది ఏ రూపంగా సరే ఆయన అవతరించడానికి అవతరించి ఆ ప్రాణులను ఆ రక్షించి జగత్తును ద్రోహం చేసేటువంటి వ్యక్తులను ఆయన సంహరించి ఆ స్థితిని కల్పిస్తూ ఉంటాడు అని ఇంకో మాట్లాడతారు ఈ శ్లోకం తరఫున పూర్తి చేస్తారు ఇది డిఫికల్ట్ టు ఓవర్ లోకి కనుకో అనుకోవాలి పైకతో వికర్షతి నన్ను అంటే మనమే జప్పం ఓవైపు లాగేస్తూ ఉంటుంది రా రా చైనీస్ ఫుడ్ ఫెస్టివల్ అంటే ఓవైపు తర్వాత ఆత్మగుదరము శ్రవణము కుకశ్చిత చెవి ఇంకో లాగుతూ ఉంటుంది త్వగింద్రియం మరోవైపు లాగుతూ ఉంటుంది ఏదో హంసపూరిక కల్పాలని లేకపోతే ఎయిర్ కండిషనర్స్ అని ఏమో ఇలాగంటే ఏదో సుఖం చెప్పాలి కదా త్వరింద్రియానికి సంబంధించిన దానికోసం ఎయిర్ కండిషనర్ అన్న అందుకంటే విధానంగా ఉంటే చెప్పండి అదే ఇది మానేసారు త్వరింద్రియానికి సో ఈ విధంగా ఈ ఐదు ఇంద్రియాలు ఘానోన్యత ఘాన సో ఎయిర్పోర్ట్ లో చూస్తూ ఉంటాను నేను అలాగా ఎయిర్పోర్ట్ కి వచ్చిన వెంటనే అక్కడ ఫ్రెంచ్ పెర్ఫ్యూమ్స్ అని షాప్ ఆ షాప్ లో దాంట్లో వెళ్ళి ఇంకొంత సీసాలు ఏవో కొత్త కొత్త రకాల సీసాలు ఉంటాయి గోడతో ధనం మూసి దాంట్లో ఆ సీసాలు తీసుకొస్తాం దాంట్లో పెర్ఫ్యూమ్ ఏ గులాబీ పువ్వు మల్లె పువ్వు కంటే ఎక్కువ సుగంధం కాలేదు ఆ ఆ పుష్పం చేసుకుని ముగ్గులు పెట్టుకోవడం కంటే దేవుడి మీద వేస్తే మనకి ఎంత సుగంధం కావాలో అంతే వస్తుంది కూడా దట్ ఈస్ బెటర్ కానీ ఏదో సుగంధం వైపు అలా పరిగెడుతూ ఉంటారు క్రీమ్స్ అని సో ఈ ఘానేంద్రియం మరో వైపు లాగిస్తూ ఉంటుంది మనస్సు ఇంకో వైపు లాగిస్తూ ఉంటుంది ఇది ఎలా ఉందంటే ఒక ఆయనకి పదకొండు మంది భార్య సపత్ని ఇవ దేహపతి అని ఒక దృష్టాంతం ఇచ్చాను ఈ పదకొండు మంది భార్యలతో ఎలా ఆయన వేగలేక అహింస పడుతూ ఉంటారో అలాగే ప్రతి మానవుడు కూడా ఇంకా స్త్రీ పురుష భేదం ప్రతి మానవుడు కూడా పదకొండు వైపులు ఈ ఇంద్రియాలు లాగేస్తుంటే ఎటు వెళ్ళాలో తెలియక మధ్యలో నానా నానాహింస పడుతూ ఉంటారు మరి అయితే ఏం చేయాలి ఎటు వెళ్ళాలి ఎటు వెళ్ళకుండా ఎటు వెళ్ళకుండా ఆ మనస్సుకి అతీతంగా సాక్షి రూపంగా ఉండాలి don't support any single thought ఏ సంకల్పానికి నీ బలాన్ని ఇవ్వద్దు అన్ని సంకల్పాలకి సాక్షిగా accept whatever comes your way అని ఈ విధంగా సాక్షిగా ఉండాల్సి ఉంటుంది వాయురగ్ని అవమిద్యంబుమాత్రా పృథివ్య పేజో వాయు ఆకాశములు అనేటువంటి పంచభూతములు నీ స్వరూపమే అది హృదయం శివరుగ్రహశ్చ ప్రాణ ప్రాణేంద్రియములు అంటే కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములు మొత్తం హృదయకాంద్రియాలు హృదయము అంటే అంతఃకరణము బుద్ధి చిదనుగ్రహ వీటన్నింటినీ ప్రకాశింపజేసేటువంటి చైతన్య ఆవేశం ఇవన్నీ నీవే సర్వం త్వమేవ అంటే అద్భుతము అధ్యాత్మం ఈ సర్వము నీవే సర్వం త్వమేవ సగుణో గుణశ్చ హే భూమన్ హే బ్రహ్మన్ సగుణము నీవే నిర్గుణము నీవే సో అన్యత్వదస్యపి మనోవచస నాణ్యత్వదస్యపి మనోవచస నిరుక్తం నీకంటే భిన్నమైనది మనస్సు చేత ఉదయింపదగ్గది కానీ యశస్సు చేత వాక్కు చేత ఉదయింపదగ్గది కానీ మరొకటి లేదు అని ఈ విధంగా నాలుగవ ఏతావద్వర్ణిత గురో గురో ప్రత్యాపత్తేన నిర్గుణ ప్రహ్లాదం ప్రణపం గీతో యతమన్యుర భాషత ఆయన నిపుణుడు ఈ విధంగా ఆయన గుణాన్ని వర్ణించారు అంటే సగుణ నిర్గుణ అయినటువంటి ఆ పరమేశ్వరుడు ఆ ప్రసాదం యొక్క భక్తి చేత తన కోపాన్ని పోగొట్టుకున్నాడు ఆయన కోపం శాసించినది కాబట్టి పరమేశ్వరుడు ఎప్పుడైనా కోపంగా ఉంది కోపంగా ఉన్నాడని మనకు ఎలా తెలుస్తుంది మనకి ఆపద మీద ఆపద పారేసాడు అనుకోండి మీరు కోపం వచ్చేసింది ఏం మనకు అర్థమైపోతుంది అలా అర్థమైనప్పుడు మనం కనుక స్వచ్ఛమైన హృదయంతో నిష్కామ భక్తులు కనుక చేసినట్లయితే ఆయన కోపం చల్లాలి ఆ ఆపదలు కూడా వాటంతటా అదే దూరం అవుతాయి శ్రీ భగవాను వాచ ప్రహ్లాదపత్ర భద్రంతే ప్రీతోహం తీసుకుపోతావా ఏ ప్రహ్లాద చాలా సంతోషం చాలా నీ విషయంలో నేను చాలా ప్రీతిని చెందాను నీకు ఏమీ వరం కావాలో కోరుకో శ్రీనాథుడు వాచ ఏం ప్రలోభ్యమానోపి వరైవు లోక ప్రలోకమై ఆయన తప్ప ఆ సమయంలో ఎవళ్ళున్నా తప్పక ప్రలోకాన్ని పొంది ఏదో వరాన్ని కోరుతూ ఉండేవారు కానీ ప్రహ్లాదుడు మాత్రం వర ప్రలోకానికి అతీతుడు ప్రహ్లాదు వాచ ఆయన అంటున్నాడు మా అమ్మ ప్రలోభయోత్పత్యా సప్తం కామేషు దైవరై నన్ను ఇలా ప్రలోభ పెడుతున్నావు నువ్వు వరం ఇస్తానంటే నేను అడగాలో తెలియట్లేదు అడగచ్చలేదో తెలియట్లేదు అదొక ప్రలోభంలో ఇబ్బందిలో పడుతున్నాను నేను ఎందుకంటే నాకు కామన్ ఏమీ లేదు కానీ ఇప్పుడు నువ్వు వరం ఇస్తాను కాబట్టి ఏం కామన్గా ఆలోచించుకోవాల్సి వస్తుంది so please don't do this for ఎందుకంటే సత్సంగతితో నిర్విన్న విముక్షుపాశ్రిత నేను వైరాగ్యాన్ని పట్టుకుని ఉన్నాను నిర్వేదం నిర్వేదం అంటే వైరాగ్యం నిర్విన్న విముక్షుడు నేను విశేషంగా మోక్షాన్ని పొంది నీలో ఐక్యం అవ్వాలనుకుంటున్నాను నాకు మళ్ళీ నువ్వు వరం అన్నావంటే ఈ వరంతో నాకు సంఘం ఏర్పడుతుందనే భయం వేసుకోండి సంఘ భీత అదేమి వద్దు కేవలం వద్దు సో ఎత్త ఆశిష ఆశాస్తే రసవృత్తవైవడిత్ నీ ప్రార్థన చేసి నిన్ను పూజించి వరాన్ని కోరితే వాడి భక్తుడని ఎలాగంటామండి వాడిని వణిక్ అనాల్సి ఉంటుంది ఎందుకంటే బిజినెస్ మ్యాన్ అనాలి షాప్ కీపింగ్ అని అనాల్సి ఉంటుంది అట్లయితే భక్తుడని ఎలాగ అనగలుగుతాము సో అహం స్వకామ నాకే కామనం లేదు బట్ ఎనీవే నువ్వు అన్న మాటను నేను ఆ హౌస్ హౌ కనే ఇస్తే నోట్ యువర్ వరల్డ్ నీ మాట కొనుక్కోవడానికి మీరు లేదు భక్తుని మాట మీద రక్షించే కూర్చి నీదైతే ఈ మాటని కూడా రక్షించవలసిన కూర్చి నా మీద ఉన్నది కాబట్టి నేను వరం కోరుతాను ఏది రాసి శమే కామాన్ వరాంస్వం వరదర్శక నీవు వరదుడము వరదుడు వరమిస్తానంటే కాదనకూడదు కదా కాబట్టి కామానాం హృద్య సంరోహం భవతస్తూరునే వరం ఎట్టి పరిస్థితిలో నా హృదయంలో కామములు అసంభోగ కళనెత్తని విధంగా నేను వరాన్ని ప్రెషర్ సీకింగ్ అనే యాటిట్యూడ్ ఏదైతే కలదో సుఖాన్ని అన్వేషించే ప్రవృత్తి ఏదో నాలో లోటు అది ఈ లోటు తీర్చడం కోసం నాకు ఇది కావాలి అది కావాలి అది కావాలి అనే కామన అది కదా ప్రెషర్ సీకింగ్ యాటిట్యూడ్ ఈ యాటిట్యూడ్ నాకు శాశ్వత కాలం దూరం అయిపోయే విధంగా నేను నన్ను అనుగ్రహించు ఆ వరాన్ని అని అడిగాడు చూడండి ఎంత అర్థమైన వరాన్ని చూడడం నేను మామూలుగా ఈ ఉపనిషత్ పాఠంలో చూస్తూ ఉంటా pressure seeking and avoiding pain దాన్ని ఒక వరంగా మలిచి ఇక్కడ ప్రతిపాదించాను ఇంద్రియాణి మన ప్రాణ ఆత్మా సమ్మోహితం శ్రీ శ్రీ తేజస్మృతి సత్యం ఎస్య నశ్యంతి జన్మన కామోపభోగాన్ని గురించి ఆయన అంటున్నాడు నువ్వు ఈ వరం తప్ప ఇంకే వరము నాకు ఎందుకంటే ఈ కామోపభోగం ఉన్నదే ఈ ఇంద్రియ భోగములను అనుభవిస్తుంటే ప్రతిసారి ఇంద్రియం మనస్సు ప్రాణము ప్రాణం అంటే ఇది శక్తి ఆత్మ అంటే బుద్ధి ధర్మము ధృతి అంటే ధైర్యం మతి అంటే వివేక శక్తి స్త్రీ అంటే వినయం స్త్రీ అంటే సంపద తేజ అంటే శరీరానికి ఉండే ఒకనొక తలకల సో స్మృతి అంటే స్మృతి శక్తి మెమొరీ సత్యం అంటే జీవితంలో